ఉన్నటువంటి సంపన్నులకి మాత్రమే ఆమె అపాయింట్మెంట్ ఇచ్చింది అలాగా ఒక సంపన్నుడికి ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చింది ఈయన ఆ ఊళ్ళో వెళ్ళాడు విదేశనాగానికి వెళ్ళి ఎక్కడో విన్నాడు పింగళ అనే మాట ఎవరినో అడిగాడు ఈ పింగళ ఎక్కడ ఉంటుంది she was so well known in that top everybody knows వాళ్ళు ముక్కు మీద వేరేసుకున్నారు ఏమిటి వేషం ఏంటి ఈయన ఈ ఈయనకి పింగళ ఎందుకు నీకెందుకు అయ్యా పింగళ అంటే వదిలేడు ఎందుకో మీరు చెప్పండి అంటే వాడు చెప్పారు చూడు ఇలా వెళ్తే ఆ రోడ్లో ఒక మంచి ఖరీదైన బిల్డింగ్ ఒకటి కనపడుతుంది మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఇళ్ళే పెద్ద ఖరీదైన బిల్డింగ్ పాదరాతి బిల్డింగ్ ఒకటి కనపడుతుంది అది పిల్లల యొక్క ఇల్లు నువ్వు మిస్ కాలేవు అంటే ఓకే థ్యాంక్ యూ అని ఆయన అక్కడికి వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే ఈ పిల్లల యొక్క బిల్డింగ్కి ఎదుర్కొండగా ఒక చిన్న ఇల్లు పాత పింకుటి దానికి బయట అరుగులాగా ఒకటి ఆ మీద కూర్చున్నాడు ఎందుకంటే పిల్లల ఇంట్లో ఎలా కూర్చుంటాడు లోపల రానివ్వరు ఏమంటే అరుగు మీద ఎవరో కూర్చున్నాడు కూర్చుని అక్కడ కూర్చుంటున్నాడు ఈ లోపల చీకటి పడింది సో ఆయన మామూలుగా అలాగ ఊరంతా తిరిగి అక్కడికి వచ్చేవాడికి చీకటి పడింది so he sitting they he had his food someway so ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు హిస్ శాట్ దే ఎనీవే కూర్చుంటే ఈ లోపల పిల్లలు కలిపేసింది రంపు తీసి తొంగి చూసింది వీధి దూరం నుంచి రథం మీద ఒక పెద్ద కస్టమర్ చాలా సంపన్నుడైనటువంటి మహారాజు పుత్రుడు ఎవరో రావాల్సిందే వాడు రావలేదు ఆవిడ ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇది వరకునే ఆవిడ అపాయింట్మెంట్ ఇచ్చిన వాడు వచ్చి అల్లు మీద కూర్చుని ఉండేవాడు తలుపు తీగానే వాడే ఉండేవాడు అక్కడ అలాంటిది ఈవేళ ఏమైంది తప్పిస్తే తీస్తే ఎవరు లేడనేప్పటికీ ఆశ్చర్యపోయింది తీరా దూరం నుంచి చూస్తే వస్తాడేమో అనుకుంటే అలాగే ఎవరు కూడా లేడు సో ఆవిడ ఆశ్చర్యపోయి మళ్ళీ లోపలికి వెళ్ళింది నిర్గచ్చంతి ప్రవిశతి నిషీతం సముపద్యత ఆవిడ నిద్ర నిద్రపోయి చాలా ఆలస్యమైన రాత్రి తొమ్మిది పని అయిపోయింది వాడు రావాల్సిన వాడు రాలేదు ఎందుకు రాలేదు వీడు వాడు చాలా ధనాన్ని తీసుకురావాల్సిన సందర్భము వాడు రాలేదు రెండు మూడు సార్లు తలుపు తీసి తొమ్మిది చూసి మళ్ళీ లోపలికి వెళ్తాను ఇలా రెండు మూడు సార్లు తీయటం వలన వేయటం వలన ఈ తొమ్మిది చూసే సందర్భంలో ఎదురుకుండా ఉండే అడుగు మీద ఎవరో పెద్ద ఆయన అలా కూర్చుని ఉన్నాడనే సంగతి కూడా ఆవిడ కంటపడింది ఇదంతా శ్రీమంతి but she need not care for this guy some guy so she went so తస్యా విత్తాశయా సుష్యద్ వక్రాయా దీనచేతస ఆవిడ ముఖంలో చికాకు కనబడుతుంది తర్వాత ధనం ఆనాడు చాలా ధనం తనకి రావాల్సి ఉన్నది అది చేయజారిపోయిందా అని ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే వాడు రావాల్సిన వాడికి ఏదో ట్రాఫిక్ ప్రాబ్లమో లేకపోతే ఏదో సమయ ప్రాబ్లమో వచ్చి రాలేదు వాడు తొందరగా he did not turn he suppose to turn but then he did not turn so this fellow fellow very much interest she was very much interested in him but him, but he did not ఈ లోపల ఏమైందంటే ఆవిడ లోపలికి వెళ్ళింది నాలుగోసారో మూడోసారో తలుపు తీసి తొమ్మిది చూసి లోపలికి వెళ్ళి తలుపు మూసి అక్కడ సోఫాలో ఇలా కూర్చోగానే ఆవిడ మనస్సులో ఒక భావ పరంపర ఆరంభమైంది నిర్వేద పరమో యజ్ఞే చింతాహేతు సుఖావహ ఒక ఆలోచన తన జీవితాన్ని తాను ఓ సింహావలోకనం చేసుకునేటువంటి లక్షణం లక్షణం ఒకటి స్టార్ట్ అయింది ఈ రిఫ్లెక్షన్ తాత్కాలికంగా చాలా మనస్సుకి క్లేశాన్ని కనిపిస్తుంది బట్ ఇన్ని లాంగ్ రన్ మనిషి జీవితానికి బాగుపడడానికి సహకరిస్తుంది చింత అనేక సుఖావహన అటువంటి రిఫ్లెక్షన్ ఆవిడ ఆరంభమైనది ఆరంభమయ్యి తనలో తానే అనుకుంటోంది షీఈ్ లెక్చరింగ్ హర్సర్ తనలో తానే గొనుక్కుంటోంది ఆవిడ గొనుక్కున్నదంతా ఈయన చెవిని పడింది ఈ తలుపేసుకుంటే ఈయన చెవిని ఎలా మీరు అనుకోదు ఆయన మహాయోగీశ్వరుడు ఆయన చూశాడు ఆవిడ మనస్సు ఆవిడ మనస్సు ఆవిడ ముఖము ఆ ముఖంలో కనపడే ధన ప్రశ్న ఆ ప్రియుడి కొరకు ఎదురు ఎదురు చూసే లక్షణము చికాకు వాళ్ళకు తీయడం వేయడం ఇదంతా చూశాడు ఈవిడ కొనుక్కున్నదంతా ఆయన విన్నాడు ఆయన చెవిలో పడిందంటే ఎలా పడింది అంటే యోగ శక్తి చేత ఆయన చెవిలో పడింది పింగ దీనికి పింగళ గీత అంటే సో నేను మీకు గీత సాహిత్యం అని చెప్పాను చూడండి గీత్యాత్మకమైన సాహిత్యం గీతాకి డెఫినేషన్ కూడా నేను అన్నాను మొట్టమొదటిలో ఇంట్రడక్షన్ లో ఫస్ట్ క్లాస్ లో అన్నాను నలభై క్లాసుల క్రితం అన్నాను నలభై గంటల క్రితం సో ఏమన్నానంటే ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి మానసికమైన ఉద్వేగానికి గురి అయి ఆ ఉద్వేగం ప్రేమపూర్వకం కావచ్చు దుఃఖపూర్వకం కావచ్చు ఇతరుల ఇతరుల సన్నిధానం ఉండొచ్చు లేక ఒక్కడే ఉండొచ్చు ఏ దేశమైనా కావచ్చు ఏ కాలమైనా కావచ్చు ఆ హృదయోద్వేగము వాక్య రూపాన్ని శబ్ద రూపాన్ని సంతరించుకుంటుంది అది లోపల నిలవదు బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా స్పాంటేనియస్ గా వచ్చినటువంటి భావ పరంపరకు గీతము గీతి గీతము గీత కాదు భగవద్గీత కాదు గీత అంటే పాఠాలు అర్థం ఇది ఇట్ ఈస్ గీతి గీత నాట్ గీత పింగళ గీతి భిక్షు గీతి ఐల గీతి రామాయణంలో కండు గీతి రషభ గీతి ఇలాంటివి ఉన్నాయి రామాయణం సర్వత్రా ఇలాంటివి వస్తూ ఉంటాయి సో యయాతి గీతి అని ఒకటి భారతంలో వస్తుంది సో మెనీ మంచి కమ్మని సాహిత్యం దాంట్లో ఉండే కమ్మతనం ఏంటంటే అది వ్యక్తి యొక్క అనుభవము బయటకు వస్తుంది దాంట్లో బుద్ధి చేత నిర్మాణము చేయబడిన సాహిత్యం కాదండి వ్యక్తి యొక్క మానసికమైన అనుభవము అది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం మనం ఎందుకంటే మానవుడు he essentially a emotional person he an emotional emoting person mostly occasionally intellectual person but mostly emotional emoting person కాబట్టి అటువంటి మానవునికి ఈ గీతులు చాలా చక్కటి మార్గదర్శనాన్ని చేస్తాయి అనంటుంది అహో మే మోహ విచతి పశ్యతా విజితాత్మన అనే చూడండరా నాలో ఈ మోహము ఎంత విస్తరించిపోయినదో యా కాంతదాసత కామం కామయే ఏన బాలిష నేను ఎంత అవివేకురాలని ఇంతటి విశాలమైన బిల్డింగ్ని కట్టాను ఈ బిల్డింగ్ లో రత్న వైడూర్యాలు సంపదలు సోఫాలు అన్ని ఖరీదైన వస్తువుల్ని సంపాదించి పెట్టుకున్నాను నా దగ్గర బోల్డ్ అన్ని నెలలు నా శరీరం మీద ధనమే ఒక కుటుంబానికి ఒక వంద సంవత్సరాలు సుఖంగా జీవించలేనంత సంపద నేను బంగారు ఆభరణాల రూపంగా శరీరం మీద ధరించి ఉన్నాను ఇది కాక ఇంకా వాడు ఎవరో వాడికి అపాయింట్మెంట్ ఇచ్చామని వాడు వస్తాడని వాడు యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు గుమ్మరిస్తాడని వాడితోటి ఈ రాత్రి విహరించాలని ఏంటి వ్యామోహం నాకు ఈ ఈ ఈ కామన ఈ ధన వాంఛ ఎక్కడి నుంచి వచ్చిందబ్బా నాకు ఇది ఇలా అయిపోయాను నేను ఇంతకంటే మరో మార్గం లేదా ధనం సంపాదించడానికి అని అంటాడు సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ ఇంట్లో చిన్న దేవుడు శ్రీకృష్ణుడితో మూల కూర్చుని అయ్యో దివ్య సుందర విగ్రహుడే నేనే పట్టుకొచ్చి పెట్టాను ఆ ముక్తిని వాళ్ళు కూడా దేవుని పూజించుకుంటారు కదండి వేసి కదా దేవుని పూజించడా ఏమే అందరూ పూజిస్తారు కేవలం మనం ఏదో పూజిస్తున్నామని ఎవరో అనుకోకూడదు కాబట్టి ఆయన చాలా సుందరుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే మనస్సుకి ఎంతో ఆనందం కలుగుతుంది ఆ పూజ గృహంలోకి నేను ఎప్పుడూ వెళ్ళనే లేదు నాకు ఈ దిక్కుమాన్ని ఈ విధులు ఈ కస్టమర్స్ ఈ దృష్టే తప్పించి ఆ దృష్టే లేదు ఆయన ఏది మనని డిమాండ్ చేయడు ఈ వీళ్ళు వచ్చారు వీళ్ళు చేసి డిమాండ్స్ కి వాళ్ళు ఇచ్చే ధనానికి రెట్టింపు డిమాండ్స్ చేస్తారు వాళ్ళు ఆయన మన మనస్సుకు సుఖాన్ని ఇస్తాడే కానీ నాకు ఇది అనే డిమాండ్ చేయడు వీళ్ళు దుఃఖ భయాది శోకప్రదం తుచ్చమహం భజే జ్ఞా అజ్ఞానురాలను కనుక కేవలము నాకు దుఃఖాన్ని భయాన్ని శోకాన్ని అనారోగ్యాన్ని మిగిల్చిపోయేటువంటి ఈ దుష్టుల వెంట పడి నేను ఆ పరమేశ్వరుని ఆరాధించడం కూడా నాకు చేత కాలేదు నేను చాలా అజ్ఞానురాలను ధనం వ్యామోహం అనేంత దుస్థితికి తీసుకొచ్చింది అహోమయాత్మా పరితాపితో వృథ సాంకేత్య వృత్యాతి విగ్రహ్య వార్తయ అతి విగ్రహ్య వార్తయ బహుశా ఈ విదేహనగరంలో దేహమును అమ్ముకుని బతికేటువంటి వ్యక్తి నేను ఒక్కటినే ఉంటుంటాను ఇంకెవరు ఉంటూ ఉండదు ఇది పేరే విదేహనగరం మనిషి బతకటానికి ఇదే దొరికింద మార్గం ఇంకా ఏ రకంగా సంపాదించుకున్నా ధనాన్ని మనిషి బతకస్తే ఎంతో దురదృష్టకరమైన విషయము సో నేను చాలా పొరపాటు చేశాను నిర్మిత వంశ వంశస్థూలం త్వచ రోమనఖై పినద్ధం క్షరం నవద్వారమగారమే పిణ్మోత్ర పూర్ణం మధుపైతి కామ్యా ఎముకలతోటి ఏదో వెదురు కర్రల్ని వెదురు బొంగుని కోసి కర్రల్ని పెట్టి ఇలాగ కట్టి బొమ్మలు తయారు చేస్తారు వెళ్ళి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమంలో భాగంగా ఆ రకంగా ఎముకలు అనేటువంటి వెదురు కట్టెలతోటి వంశ వంశ స్ఫూణం సో అలాంటి వెదురు కట్టెలతో ఒక స్ట్రక్చర్ ఒక పంజరాన్ని నిర్మించి ఆ పంజరం చుట్టూ చర్మాన్ని గోను సంచిని కుట్టినట్టుగా చర్మాన్ని కుట్టి ఆ గోను సంచికి పైన రోమములను నఖములను గుచ్చి దాని లోపల మాంసాన్ని మధ్యను రక్తాన్ని వసను నింపితే ఇదిగో ఈ దేహం నిర్మాణం ఇటువంటి ఈ అపవిత్రమైనటువంటి దేహము కేవలము భోగ వాసనగా మాత్రమే దాన్ని పరిశీలించినట్లయితే దాంట్లో మాలిన్యమే అధికము ఉన్నది కానీ సారము లేక శుభ్రము అయినది ఏమీ లేదు దీంట్లో అటువంటి ఈ దేహాన్ని కార్యందు తాదాత్మ్యాన్ని చెంది ఆ జనులకు సమర్పించి ధనాన్ని సంపాదించేటువంటి దుష్టురాలను నేను తప్ప బహుశా ఈ పురంలో ఇంకా వాళ్ళు ఉండి ఉండరు విదేహాం పురేహ్యస్మిన్ అయ్యయ్యో జనక మహారాజు జ్ఞానిట ఆయన నగరం ఇది దేహాభిమానానికి అతీతమైన నగరం ఇది ఈ నగరంలో అహమేకైవ మూఢతీ నేను ఒక్కతనే మూత్రాలను యాన్యమించం అసత్యస్మాత్ ఆత్మరా కామమచ్యుత సుఖం కోసం మరి ఒక వ్యక్తి మీద ఆధారపడుత అనే పొరపాటు నేను చేస్తున్నాను నాకు ఇప్పుడే అర్థమవుతుంది నేను అనుభవించి ఇంతకు ముందు దాకా ఏ సుఖాన్ని అయితే అనుభవించానో వాస్తవంలో ఆ సుఖము నా ఆత్మరూపం నుంచే నిర్గమిస్తున్నది అది ఇతరుడు వారి జేబులో ఉన్న సుఖాన్ని చాకలెట్ లాగో దేనిలాగో సుఖం మొద్దో ప్యాకెట్ ఉంటే తీసుకొచ్చిన నోట్లో బాగా అలాగేమీ సుఖం లేదు సుఖం అన్నది ఏ సందర్భంలో వాక్యం నుంచి లోపలికి నాకు సుఖం లభించింది అని అనుకున్న సందర్భాల్లో కూడా అది వాస్తవంగా ఆత్మ నుంచే ఉద్భవిస్తోంది నా ఆత్మ సుఖస్వరూపము నేను సత్యాన్ని విస్మరించి ఈ విధంగా సుఖాన్ని పోకాన్వేషణ చేస్తూ చాలా తప్పు చేశాను సుహృత్ నాథ ఆత్మ ఈ ఆత్మస్వరూపం ఉన్నదే ఇది యథార్థమైన సుహృత్ ఎవరో ఒకరు వస్తాడు వాడు నాకు ప్రియుడు కాదు ఇది వాస్తవమైన ప్రియుడు శ్రేష్టతమ అత్యంత ప్రియతమైనది తం విక్రీయ ఆత్మనైవాహం రమేనేన యథారమ ఈ సోల్ని అమ్ముకుని ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు అర్థాలు పడుతున్నాడు అనుకోండి అర్థం తీసుకుంటూ ఉంటాడు ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు ధనం పెరుగుతూ ఉంటుంది కానీ పరధనాన్ని ఈ విధంగా అపహరించే ప్రతి సందర్భంలో కూడా వాడి ఆత్మ నుంచి వాడు దూరం అయిపోతాడు వాడి స్వరూపం నుంచి వాడు దూరం అయిపోతాడు సో ఒక జీవితకాలం అలా జీవిస్తే ఆఖరికి ఏం మిగులుతుంది ఈ ధనము నామరూపాలు ఏదో వాటిని ఈ డొల్ల మిగులుతుంది వీటిని అనుభవించదగినటువంటి ఏ ఆత్మస్వరూపము గలదో అది వారికి లేకుండా పుట్టుకోడు జడప్రాయుడు అయిపోతాడు దేహము ఆ జడాత్మకమైన దేహము జలవు రోగభూయిష్టం అయిపోతుంది ఓహోహో no no this is not the way to అని తనకి తాను ఆమె పెద్దలు ఎక్కిరి చేసుకుంటుంది ఆవిడ అంటుంది నూనం మే భగవాన్ ప్రేత విష్ణు తేనాపి కర్మణ అడుక్కోవడానికి వచ్చింది అవును ఎప్పుడు భోగవాసనలు పార్టీలు మద్యపానము ప్రియులు ప్రియులతో కలిసి విహరించడము ధనాన్ని సంపాదించడము ఇలాగే గడిచిన నాకు ఇంతటి మంచి బుద్ధి అర్ధాత్తుగా ఎందుకుంటుందబ్బా బహుశా ఆ శ్రీ మహావిష్ణువు నేను ఎప్పుడో పూర్వజన్మలో ఈ జన్మలో ఎప్పుడు చేయలేదు పూర్వజన్మలో నేను ఆరాధించి ఉంటాను ఏదో చిన్న పితరంత పుణ్యం నాలో ఉండి ఉంటుంది ఆ పుణ్య ప్రభావం చేతనే మనస్సులో ఈ సద్బుద్ధి పెట్టింది oh wonderful I'm not going to leave it so వెంటనే పరిచారకులను పిలిచేసి ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం don't allow anybody inside so ఈ వ్యాపారము ఈ వృత్తి ఇంతటితో ఇబ్బంది మనకున్న ధనం మనకి చాలు అని ఈ విధంగా she making very fantastic changes in her life style చత్వా దురాశా శరణం వ్రజామి తమధీశ్వరం ఏ దురాశ ఉన్నది ఎంత సంపాదిస్తే ఈ ఆశ తీరేది చాలు ఉన్న సంతానం అసలు ఉన్న ఎక్కువ సో నేనేం చేస్తానంటే ఈ పైన ఒక్క పైసి కూడా సంపాదించడం అనే ప్రసక్తి లేదు నేను ఆ శ్రీకృష్ణ భగవాను శరణు వెళ్తున్నాను నేను ఏదో జపము తపస్సు చేసుకుంటాను సంతుష్ట శ్రద్ధ భక్తేన జీవతి యథాలాభేన జీవతి నా ముందుకి పరమేశ్వరుని అనుగ్రహం చేత ఏ సుఖము ఏ ద్రవ్యము లేక ఏ భోగము వస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించి నేను జీవిస్తాను నేను ఆత్మనా రమణే నవై ఈ ఆత్మనిష్టము కలిగి రో ఈ రకంగా నేను బయటికి చూడడం మానేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ అంతర్ముఖంగా నన్ను నేను లోపల పరిశీలించుకుంటేనే నాకు ఎంతో మనసుకి విశ్రాంతి లభించేసి నాకు ఆత్మ చైతన్యం గర్భంతోందా అన్నట్లుగా ఉంది నేను అది అంతర్ముఖత్వము దీన్ని నేను విడిచిపెట్టాను సంసార కూపే పతితం విషయేన్ముషితే క్షణం నిద్రస్తంకావాహినాత్మానం మహీశ్వర మానవుడు సంసారము అనే నూతిలో పడున్నాడు అక్కడ విషయ భోగములు అనేటువంటి తుమ్మెదులు వాడిని కుట్టేసి ముఖమంతా కుట్టేస్తే కళ్ళు మీద కూడా రెప్పల మీద కూడా కుట్టేస్తే అవన్నీ వాచిపోయి అసలు వాడికి చూడడానికి కన్ను చూడడానికి కూడా లేకుండా అయితే చీకటి చూసేది ఏమీ లేదు కన్ను తెరిచిన రెండు తెరవడానికి లేదు ఈ లోపల ఓ పాము ఒకటి గడిచింది వాడిని ఏమిటో పాము కారాహి కాలము అనేటువంటి పాము వాడిని తెలిసింది వాడిని ఎవరు రక్షిస్తాడు ఎవరైనా పైనుంచి వచ్చి రక్షిస్తాడేంటి ఆ రక్షించాల్సిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ నూతుల్లో వాళ్ళు ఉన్నారు ఎవరు రక్షించింది వీడిని వీటిని రక్షించాలంటే రెండే రక్షించాలి ఒకటి భగవంతుడిని శరణాగతి చేస్తే ఆ భగవంతుడు రక్షించాలి ఆ భగవంతుడు కూడా ఎలా రక్షిస్తాడు ఆత్మరూపంగా అంతర్ముఖునిగా వీటిని తీర్చిదిద్ది రక్షిస్తాడు కోన్యస్త్రాతు మధీశ్వర అని ఈమె భోగలాలసతని విడిచిపెట్టి తన ఇంట్లో ఓ మూల కూర్చుని ఉన్న శ్రీకృష్ణ భగవాను స్మరించి అక్కడి నుంచి ఆత్మస్వరూపం వద్దకు ఆత్మవిచార మార్గానికి వెళ్ళిపోయింది చూడండి ఎన్ని స్టెప్స్ ఆవిడ దాటేసుకోండి ఒకే పర్యాయం ఒకే ప్రయత్నంలో అన్ని స్టెప్స్ దాటేసుకోండి అని అంటుంది ఆత్మైవ హ్యాత్మనో భోక్త అప్పటికి ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసింది శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఒకదాన్న బంధువు అన్న ఒకటి సో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాట తనకు తాను చెప్పుకుంటున్నాడు తనను తానే రక్షించుకోవాలి ఎలాగ ఎలాగంటే తనను తాను రక్షించుకోవడం అంటే అనాత్మనస్సు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ అని అంటాడు శ్రీకృష్ణుడు చాలా గొప్ప వాక్యం మనవాడు ఏమనుకుంటాడంటే తన శత్రువులు ఎక్కడో బాహ్యం ముందు ఉన్నారు అనుకుంటాడు బాహ్యం ముందు శత్రువులు వాళ్ళు లేరు తన శత్రువులు తన అధీనంలో లేని తన మనస్సు తన చెప్పిన మాట వినని తన ఇంద్రియములు తన అధీనంలో లేని తన దేహము ఇదే శత్రువు అనాత్మనస్సు శత్రుత్వే వర్తేత ఆత్మైవ ఆత్మంటే దేహం ఆత్మైవ శత్రువు అనాత్మన అంటే అజితేంద్రియస్య ఇంద్రియ జయము లేని వాడికి దేహమే శత్రువు లేవర్ శత్రువు అయిపోతుంది ఎవరికి ఇంద్రియ జయం లేని వాడికి లేవర్ శత్రువు ఇంద్రియ జయము లేని వాడికి మనస్సుకు ఆ ప్రసన్నత లేని వారికి హార్ట్ శత్రువు అని ఇక్కడ ఉంటుందని శత్రువు హార్ట్ శత్రువు లివర్ శత్రువు స్టమక్ శత్రువు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ శత్రువు ఎవరికి రసనేంద్రియం మీద జయం లేకుండా ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు నియమం లేకుండా తినేటువంటి వాడికి వాడి పొట్టే వాడికి శత్రువు శత్రువు బయట ఉంటాడండి పొట్ట అంత శత్రువు ఎవరైనా ప్రపంచంలో ఉన్నాడు కోసం హార్ట్ అంత శత్రువు ఎవరైనా ఉన్నాడా లివర్ అంత శత్రువు ఉన్నారా కాబట్టి ఎవడైతే అజితేంద్రియుడో వారి దేహము ఎవడైతే మనోజయము లేనివాడో వాడికి వాడి మనస్సు వీళ్లే శత్రువు శత్రువు ఎందుకంటే వాళ్ళు లేదు మరి వీడు రక్షించుకోవాలి పక్కవాడు వచ్చి రక్షిస్తా పక్కవాడు కొంత హెల్ప్ చేస్తారు నిన్ను నీవు రక్షించుకుంటూ ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు అంచేతనే ఒక రూల్ ఒకటి ఉంది నెవర్ హెల్ప్ కష్టం who is not ready to help himself who is not ready to swim and come out of the waters don't try to help వాడు నిన్ను ముంచేస్తారు టీచర్ సో అలాగా అదే other person and he's willing to help himself you can encourage him and finally వాడి కాళ్ళ మీద వాడే నిలబడ మీరు నిలబెట్టినా మీ కాళ్ళు వాడి కాళ్ళకి తోడు చేసి నిలబెట్టలేదు కదండి మీ కాళ్ళకి వాడి కాళ్ళకి తాళ్ళు కట్టేసి నేను నిలబడితే నాతో పాటు మనం నిలబడతాం అలా చేయగలుగుతా ఎవరైనా వాడిని చేయగొట్టుకు లేవతీస్తారు but finally he has to stand on his legs కాబట్టి ఆత్మైవ హ్యాత్మనో బంధు నన్ను నేనే నాశనం చేసుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు నన్ను నేనే బాగు చేసుకుంటాను అప్రమత్త ఇదం పశ్చే గ్రస్తం కాలాహినా జగత్ ఈ మానవ జీవితం అంతా కూడా ఏ క్షణంలోనైనా కుప్పతూలేని సిద్ధంగా ఉన్నది అలాహి అంటే కాల సర్పము మృత్యు సర్పము ఎప్పుడైనా సరే పొంచియే ఉన్నది ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి అంత తొందరలో నిలిపత్తే అంత తొందరలో అధర్మ మార్గాన్ని విడిచి ధర్మాన్ని ఆచరిస్తూ ఆత్మనిష్ట కలవాడి అంతర్ముక్తుడై ఉండవలను అని షీ లెక్చర్ సంగ్రహంగా బ్రాహ్మణ వాచ ఈయన అంటున్నాడు ఈ స్కోటెడ్ హీస్ టెలింగ్ హిజ్ వర్డ్స్ ఏం వ్యవసితమతి దురాశాం కాంతదర్శకర్షజాం చిత్వోపశమాస్థాయ శయ్యాముపవివేశ ఈయన అన్ని పరిశీలిస్తున్నాడు ఏది రోజు మీద కూర్చుని ఆయన అంటాడు ఈ విధంగా ఆవిడ ఒక మనస్సును నిశ్చయం చేసుకుందో ఇంకా తర్వాత మళ్ళీ తలుపు తీసుకొని చూస్తుందేమో చూశాను నేను ఇంకా మళ్ళీ తలుపు తీయలేదు పైగా తలుపు గడియ లోపల వేసేసుకున్నట్టుగా సౌండ్ కూడా విన్నాను నేను వీడు ఒకవేళ ఆ తర్వాత వచ్చారా లేదా that information is not available for ఇంకా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వస్తే వెనక్కి పోతారు వచ్చి వెనక్కి పోయి sir it doesn't matter so ఎందుకంటే వాటి నుంచి నేర్చుకునేది ఏం లేదు వాటి నుంచి పరిశీలించాల్సిందే లేదు ఆమె ఈ భోగ వాసనలన్నింటినీ కూడా ప్రేమించి పారవేసి అది నడుమువాల్సినది ఏ సోఫాలో ఇలా కూర్చుని ఎదురు చూసిందో ప్రియుడి కోసం అదే సోఫాలో నడుము వాలిస్తే ఆవిడికి ఏనాడు పట్టనంత చక్కటి నిద్ర పట్టింది హ్యాపీ అవును ఇంతకీ ఆవిడికి అంత నిర్వేదన ఎలా వచ్చిందబ్బా అంత వైరాగ్యం అంటే నేను ఏదో పూర్వపుణ్యం చేసుకున్నాను అదే వచ్చిందని ఆవిడ అనుకుంది కానీ అసలు రహస్యం ఏమిటంటే ఓ గాలి ఓ పిల్లగాలి దక్షిణ ఈ దత్తాత్రేయ మహర్షిని స్పృశించి సరిగ్గా అదే టైంకి ఆవిడ తలుపు తీసేది ఆ గాలి ఆవిడకి తగిలి వచ్చి తొమ్మిది చూసింది తొమ్మిది చూసినప్పుడు ఎవరా ఎదుర్కొన్నా కూర్చున్నాడో ఒకసారి ఈ కేసు కూడా చూసింది అంతే ఆ తర్వాత మళ్ళీ తలుపు తీయలేదు ఇంకా మళ్ళీ విపుడు కేసు అందువల్ల ఆయన ఆ విధంగా ఆవిడని అనుగ్రహించినాడు ఆవిడ ఆయన్ని దర్శించిన కారణంగా ఆయనకి తగిలిన గాలి ఆవిడ అధ్యతనే సత్పురుషుల గాలి సోకిన చాలు మహాత్ముల గాలి సోకితే చాలు మనిషిలో ఒక రకమైన వైరాగ్యం పుడుతుంది వైరాగ్యం పుడితే ఈ బికమ్స్ ఎ బ్లెస్సింగ్ రాగిని భరించడం కష్టం వాడు బరువు అయిపోతారు బెల్లం కూడా మొగ్గుని భరించలేదు వాడు రాగి అయిపోతాడు విరాగిగా ఉంటే వాడు పోయచ్చు వాడిని పోయచ్చు ఏమి సమస్య కాదు వాడు ఈ ఓల్డ్ బికమ్ బర్డే సో వైరాగ్యము చాలా అది వైరాగ్యమేవా సర్వం వస్తు భయాన్వితం భుజిగుణా వైరాగ్యమేవా ఈ లోకంలో సకల పదార్థములందు కూడా ఒక దోషము భయము ఇవిడి ఉన్నది కేవలము వైరాగ్యం మాత్రమే అభయస్థానం మీరు విరాగులుగా ఉన్నారనుకోండి మీకు భయం ఉండదు సో నాకు ఫలానా కూర ఫలానా పచ్చడి లేకపోతే భోజనం కుదరదు అని ఉందనుకోండి మీకు ఎప్పుడు భయమే ఎప్పుడు టెన్షనే ఎందుకంటే అది వస్తుందో రాదో ఒకప్పుడు వస్తుందో ఒకప్పుడు రాదు ఏది వచ్చినా మనం కడుపు నింపేసుకుని మనం దేహధారణం చేసేసుకుని మనం తపస్సు మనం చేసుకుంటాము అని తపస్సు మీద నమ్మకం తపస్సు చేసుకునే స్వభావం వాడు అది టెన్షన్ ఉండదు ఎందుకంటే తపస్సు వాడి చేతులు వాడి మాల వాడి దగ్గర ఉన్నంతసేపు వాడి తపస్సు గురించి వాడు టెన్షన్ పడాల్సిందే ఎదరవాళ్ళు ఏదో చేయాలి మనం ధరించాలి అని మనం పెట్టుకుంటే అది టెన్షన్ అయిపోతుంది ఈ సత్యాన్ని గుర్తిస్తే ఈ రాగద్వేషాలు చాలా తక్కువగా ఉంటాయి రాగద్వేషాలు తక్కువగా ఉంటే కుటుంబంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కేవలం కుటుంబాల్లో వచ్చే సమస్యలు రాగద్వేషముల వల్లనే ఉదయిస్తాయి వాటికి పరిష్కారం కూడా రాగద్వేషాల నివారణ అయిందే ఉంటుంది మరో రకమైన పరిష్కారం ఉంటుంది ప్రతి ఈస్ అదే ఆయన అంటున్నాడు ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం యథా సంచిత్య కాంతాశాం సుఖం సుష్వాప పిందరా ఓ మహారాజా నేను పిందర దగ్గర నేర్చుకున్నాను భోగములయందలి లాలసత్వము లంపటత్వము అది ఏ పరమ దుఃఖము భోగములను మనస్సులోకి దరిగి చేరనివ్వకుండా దూరంగా పెట్టుట అంతకు మించినటువంటి సుఖమేమీ లేదు it's an entirely novel thesis from the standpoint of the world ప్రపంచంలో ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా దృష్టి ఎందుకని అన్ని భోగాలు ఉన్నాయి అన్ని భోగాలు ఉంటే అన్ని సుఖాలు ఉంటాయి మిస్టేక్ ఎప్పుడైనా వాడిని కస్టమర్ గా కన్సల్ట్ చేసుకుంటూ టీవీ విల్ సో భోగములు సుఖహేతువులు కావు భోగముల ఎందు ఏ రకమైన తృష్ణ లేకుండానే అంటే బయట నుంచి సుఖం లోపలికి ప్రవేశించాలి భోగాల ద్వారా ఇంద్రియాల ద్వారా అనేటువంటి దృష్టికోణం ఉన్నంత వరకు మానవునికి విశ్రాంతి సుఖము ఉండవు man is man makes his life miserable by seeking pleasures continues you stop seeking pleasures you will not know what is pain the entire structure of pain gets removed it gets eliminated by stopping the pleasure seeking ఇది గొప్ప తీసి it's great psychological truth but difficult to appreciate. So అపూర్ణ స్థితి వచ్చేస్తుంది డిజైన్స్ అతీతంగా మనిషి ఎదిగినట్లయితే మరి మాకు ఏమో కొన్ని అవసరాలు ఉంటాయి కదండి అవసరాలు కాదండి you will never be different of needs needs సమస్య ఎప్పుడూ రాదు బయలాజికల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి విషయంలో లోటు ఎన్నడూ రాదు భూమి చక్కగా పట్టలు పండుతూనే ఉన్నాయి వైనాడు లోటు లేదు బట్టకి లోటు లేదు ఈ ఓటింగ్ పర్సన్ ని సాటిస్ఫై చేయడం కష్టం కానీ బయలాజికల్ పర్సన్ అని సాటిస్ఫై చేయడంలో ఏమీ సమస్య లేదు all biological needs are automatically taken care of every kind of biological need is taken care of it is only the emotional need never be satisfy so ఆ సత్యాన్ని మానవుడు గ్రహిస్తే వాడు గుండె మీద చేవేసుకుని నిర్మలంగా నిశ్చంతంగా నిశ్చింతగా నిద్రపోతాడు లైకీన పింగళ యథా పింగళా సుశ్వాస ఇది దత్తాత్రేయ గీతలో పింగళ గీత ఇది ఉద్ధవ గీత అసలు ఒరిజినల్ ఉద్ధవ గీత ఉద్ధవ గీతలో దత్త గీత దత్త గీతలో పింగళ గీత బ్రాహ్మణ వాచ పరిగ్రహో హి దుఃఖాయ యజ్ఞప్రియతమం గుణాం అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్వ కించన మానవులు సుఖ దుఃఖాలని కొలిచేటువంటి మరొక టైం మరొక స్కేల్ ఒకటి ఉంది ఆ స్కేల్ ఏమిటంటే the more the wealth the more happiness అనే scale it is the wrong scale in fact the reality could be the opposite in fact it is not the wealth which makes a person happy or unhappy for that matter it is the attitude of the person towards wealth, towards the world, towards the people around him, towards himself, that finally determines his happiness or unhappiness. కాబట్టి సరైనటువంటి మానసికమైన యాటిట్యూడ్ లేని వాడు హఠాత్తుగా వాడి ఒళ్ళో వచ్చి ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పడ్డాయనుకోండి వాడి జీవితంలో ఆనాటితోటి శాంతి కథమైపోతుంది మళ్ళీ వాడు సుఖంగా జీవించలేదు కాబట్టి ఇప్పుడు చెప్పండి ధనము మంచిదా చెడ్డదా ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ దాన్ని గుడ్ అని బ్యాడ్ అని వర్ణించడం సరికాదు కాబట్టి మనిషి హృదయంలో ఉండే వాల్యూ సిస్టమే సరి దాన్ని బట్టి డిసైడ్ డిసైడ్ చేయాలి భగవాన్ అనుమహర్షి కూడా బాగా ప్రతిపాదిస్తారు చూడు ఇంద్రియ భోగము ఎందు సుఖం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు అలా డిక్లేర్ చేయకపోవచ్చు day in and day out అందరినీ పిలిచి ఎవరో ఇంద్రియ భోగాల్లో సుఖం ఉంది అని చెప్పకపోవచ్చు but your life style it that you have such an attitude అంటే భోగాల్లో సుఖం ఉంది నీ జీవితంలో అనుభవాన్ని నువ్వు తీసుకో నువ్వు ప్రతిరోజు నిద్ర కోసం ఎంత ప్రయత్నం చేస్తావు ప్రత్యేకంగా నిద్రపోవడం కోసం ఒక గది కట్టుకున్నావు బెడ్రూమ్ అని దానికి పేరు దానికి ఒక గోల్డ్ వాష్ దాని లోపల అరేంజ్మెంట్స్ పెయింటింగ్తో సహా you have a separate plan ఈ ఇంటీరియర్ డెకరేటర్స్ ని అడిగితే వాళ్ళు బెడ్రూమ్ గురించి వాళ్ళు సెపరేట్ టాప్ ఇచ్చే సెపరేట్ చాప్టర్ ఇస్తారు హౌ టు డెకరేట్ బెడ్రూమ్ ఇచ్చే separate branch of knowledge so అది దాని మీద బెడ్ పరుపులు ఆ పరుపుల మీద రకరకాల పరుపు ఎలా ఉండాలి అనే దాని మీద ఇంకా ఇప్పటికి కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది in fact there is research institute which which employees quite a few scientist వాళ్ళు పడుతున్న మీద మనిషి పడుకున్నప్పుడు ఎలా సుఖంగా ఉండాలి అనే దాన్ని ఇప్పటికే రిఫెక్ట్ చేస్తున్నారు దీంట్లో స్విట్జర్లాండ్ వాళ్ళు బాగా ముందున్నారు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ముందుంటారు చూడండి స్విస్ వాళ్ళు మంచి రిసెర్చ్ చేశారు అంచేతనే అమెరికాకి స్విట్జర్లాండ్ నుంచి ఈ రిసెర్చ్ బేస్డ్ పడుకుని దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఆ పరుపులు ఆయన దాన్ని ఉంటారు అలా పడుకుంటే సుఖంగా ఉంటుంది ఓకే ఇంత అరేంజ్మెంట్స్ దేనికి నువ్వు you say on one side ఇంద్రియములకు విషయములకు ఉండే సంపర్కం వల్ల సుఖం వస్తుందన్నదే నిద్రలో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంద్రియములు విషయములు వాటికి ఏ సంస్పర్శ కలదో అది బ్రేక్ అయిపోతుంది అది కట్ అయిపోతుంది లక్ష రూపాయలు ఇచ్చి బెడ్ కొన్నాడు దాని మీద నడువాల్చాడు ఆ మాధ్యంత బాగుందా ఎందుకంటే ఇంద్రియం అంటే స్పర్శ ఇదేమో విషయము అంటే భోగ వస్తువు రెండింటికి కాంటాక్ట్ మహానందంగా ఉందండి తీరా నిద్ర పడితే ఏమవుతుంది ఈ కాంటాక్ట్ బ్రేక్ అయిపోతుంది ఆ కాంటాక్ట్ ని బ్రేక్ చేసుకుని నిద్రలోకి వెళ్ళి నిద్రా సుఖాన్ని అనుభవించడానికి నువ్వు అంత ప్రయత్నం చేస్తున్నావు అని వన్ అది other side you you say that happiness life in the contact between the sense organ and the object ఇదే కాదు కాంట్రడిక్షన్ పెట్టింది తర్వాత ఇంద్రియములకు విషయములకు సంపర్కము అధికమైతే ఆనందం ఎక్కువ తక్కువైతే ఆనందం తక్కువ ఈ ని నువ్వు అప్లై చేస్తే నిద్రలో నీకు జీరో ఆనందం కావాలి జరగాలి because they such contact is zero నీకు నిద్రలో జీరో ఆనందం కావాలి రావాలి కానీ అంత ఎలాంటి ఆనందం వస్తుంది నీకు నిజానికి నీకు జాగ్రత్త అవస్థలో ఎప్పుడూ రాని ఆనందము నిద్రావస్థలోనే వస్తుంది దానికోసమే నువ్వు ఇన్ని పాటలు కొడుతున్నావు ఆ నిద్రావస్థ లేకపోతే నువ్వు దుఃఖాన్ని పొందుతావు జాగ్రత్తలో కూడా ఆనందాన్ని పొందలేవు ఆ నిద్ర నీకు పరమ ప్రీతికరమైనది అంటే దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే ఆనందానికి ఇంద్రియ విషయ సంస్పర్శకి కనెక్షన్ ఏమీ లేదు అయితే మరి ఈ ఆనందం మాకు ఎలా వస్తుందంటారు నిద్రలో ఎలా వస్తుంది జాగ్రత్తలో ఎలా వస్తుంది దట్ యూ క్యాన్ ఓకే నిద్రలో ఎలా వస్తుందంటే నిద్రలో నీవు ఇంద్రియములను బాహ్యము నుంచి ఉపసంహారం చేసేసి మనస్సును ఆత్మస్వరూపం నుండి విలీనం చేసేయటం మూలంగా you are abiding in your true nature ఆ స్వరూపం ఏదైతే కలదో అది ఆనంద స్వరూపం దాని ఎందుండే ఆనందాన్ని నీకు సంస్పర్శ అయిపోతుంది దాంతో ఏమైపోతుంది మనస్సు ఇంద్రియాలు దేహము దేహంలో ఉండే ప్రతి కణము కూడా విశ్రాంతిని పొందేసి మొన్నటి పొద్దున్న ఫ్రెష్ పెర్సన్ ఈ ఫ్రెష్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు ఆ ఫ్రెష్నెస్ కోసం ఏ ఏ వస్తువులతో సంపర్కాన్ని చేతన ఆ ప్రశ్న ఏ పెర్ఫ్యూమ్ పడితే నీకు ఆ ఫ్రెష్నెస్ వచ్చింది ఏ రకమైన ఖరీదైన డబ్బు ఖర్చు పెట్టి నువ్వు సంపాదించావు ఆ freshness know where from the freshness you explain the freshness ఆ ఫ్రెష్నెస్ అది ఆత్మ సంస్పర్శ వల్ల వచ్చింది అది ఆత్మస్వరూపంలో భాగమై ఉన్నది ఆత్మ ఆనందపూర్ణము ఓకే మరి జాగ్రత్త అవస్థలో సుఖం ఎలా కలుగుతోంది అంటే ఒక కామన పుట్టింది హృదయంలో ఈ కామన అంటే డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్ కారణంగా ఎప్పుడైతే నీరు కలిగిపోయినప్పుడు నీటి అడుగున ఉండే నాణ్యము కారరాదో ఆ విధంగా ఈ మనస్సులో వచ్చినటువంటి కామనారూపమైన డిస్టర్బెన్స్ మూలంగా వారి స్వరూపము వారికే కామరాకుండా అయిపోయినది దాంతో ఈ మనస్సు ప్రాజెక్ట్ చేస్తుంది ఫలానా వస్తువు కావాలి అదే కదా కామనంటే ఆ వస్తువు వీడికి లభిస్తుంది ఆ వస్తువు లభించే వరకు వీడి మనస్సులో అశాంతి తప్ప మరొకట్లేదు కామనా అంటే అర్థం అది కామనా అంటే అశాంతి డిస్టర్బెన్స్ ప్రొజెక్షన్ డిమాండ్ దాని పేరే కామన అశాంతం ఎప్పుడైతే అయిపోయిందో మనస్సు వాడి ఆత్మ ఆనంద స్వరూపానికి వాడు దూరం అయిపోయి ఉంటాడు ఈ లోపల వాడు కోరిన వస్తువు వచ్చి వాడు ఒళ్ళో పడింది అమ్మ నేను కోరింది నాకు లభించింది అని ఆ క్షణంలో మనస్సు తన డిమాండింగ్ అండ్ ప్రాజెక్టింగ్ నేచర్ ని మానేస్తుంది ఎందుకంటే దాని కోరింది దానికి తెలుస్తుంది కదా it is like a child was crying since half an hour for a chocolate అసలు ఐస్ క్రీమ్ ఆ కోసం అరగంట నుంచి ఏం చేస్తున్నాడు వాడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టేస్తే అప్పుడు వాడి ముఖం చూడండి కలపడి నీళ్లు కారిపోతూనే ఉంటాయి కానీ నవ్వేస్తూ ఉంటాడు ముఖంలో నవ్వు వచ్చేస్తుంది నవ్వులు అంటారు కూడా ఏడుపు నువ్వు ఒకేసారి కానీ ముఖంలో రాంగ్ వాడి ముఖంలో ఏడుపు లేదు నవ్వే ఉంది అంతకుముందు ఏడ్చిన చిహ్నాలు ఉన్నాయి ఇప్పుడు ఏడుపు లేదు ఇప్పుడు నవ్వే ఉంది ఆ విధంగానే ఈ మనస్సుకి అంతకుముందు ఉండే అశాంతి లేదు ఇప్పుడు అశాంతి పోయింది అది శాంతమైపోయింది శాంతమైపోయిన వెంటనే ఎప్పుడైతే సరస్సు శాంతమైపోతే ఉన్న నారాయణ దర్శనం అయిపోతుందో ఆ రకంగా ఆ మనస్సు శాంతమైపోయి తన స్వరూపంలో విలీనమైపోయింది ఆ కారణంగా మీకు మీ స్వరూపానికి మధ్యలో అడ్డుగోడగా నిలిచిన మనస్సు పక్కకి తప్పుకున్నది దాంతో మీ స్వరూపంతో మీకు సంస్పర్శ వచ్చేసి మీకు ఆనందం కలిగింది ఇప్పుడు మీరు మళ్ళీ ఆనందం కొద్దిసేపే ఉంటుంది ఎందుకని మళ్ళీ మనస్సు అనే గోడ వచ్చేస్తుంది మీరు ఏమనుకుంటారు ఈ వస్తువు లభించడం మూలంగా ఆనందం లభించింది అని కాకి చెట్టు మీద వాళ్ళిన మూలంగా తాటిపండు కింద పడింది అని ఎవరో అనుకున్నాడు తాటిపండు అందుకు పడలేదు కాకి తాటి తాటిపండు కింద పడుతుంది తాటి ఆకు మీద కాకు కాకి కూర్చుంటే తాటి పండు కింద పడుతుంది తాటి పండు పడాల్సి ఉండి పడింది అలాగే బాహ్య వస్తువు జడము సుఖము ఆనందము అనేది చేతన ధర్మము అది చేతనంలో ఉంటుంది కానీ జడంలో ఉండదు దీంట్లో జడంలో ఆనందం ఎందుకుంటుంది ఉండదు చేతనంలో ఉంటుంది ఉంది నేను నా ఎందుకు ఉంటుంది ఆనందం కానీ ఏమైంది అది అలా నా దగ్గరికి రాగానే దానికి దేహంతో స్పర్శ కలగగానే ఆనందం ఉద్బుద్ధమైతే నేను పొరపాటుని మిస్టేక్ చేసి దీనికి ఆనందానికి సంబంధము అని అనుకుంటాను మనస్సు నాకు అలా నేర్పుతుంది దాంతో బాహ్య వస్తువులు ఎందు ఆనందము కలదు అవి ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఆనందము సో ఈ స్టాక్స్ ఎలా దాంట్లో ఆ ఉన్న కొద్దిపాటి ఆనందాన్ని పోగొట్టుకుంటారు దాన్ని ఎప్పుడైనా వీటివంటి ఆనందము ఆ కొడుకు మానేసిన నాడు తన స్వరూపంలో తాను నిలిచిన నాడు ఇది పెంగళ వల్ల నేర్చుకున్నటువంటి ఒక గొప్ప గుణపాఠం సామిషం పురరం జిగ్ధుర్బలినో ఏ నిరామిషా తదామిషం పరిత్యజ్య సుఖం సమరుందత ఓ పక్షి ఒక కాకి ఒకటి ఆ కాకి ఓ మాంసపు మొక్క దొరికింది ఆ మాంసపు మొక్కని మహా ఆశతో ఆనందంతో నోట కలుచుకుని అది ఓ కొమ్మ మీద గోడ మీద పెట్టుకుని దాన్ని పొడిచి నాలుగు ముక్కలు చేసి తినాలి అలాగే ఒక్కసారిగా లోపల వెళ్ళలేదు దాంట్లో ఏవో ఏదో ఎముక ముక్కలు ఉంటాయి పెద్దదిగా ఉంటుంది దాన్ని కొంచెం పౌడర్ చేసి తినాలి దానికోసం అది బయలుదేరింది వెళ్తూ ఉంది ఆ కొమ్మ మీద గోడ మీద కూర్చున్నాను ఈ లోపల ఆరడాసం కాపులు చూశాను చూసి దాన్ని వెంటబడ్డాను దాని చుట్టూ మూసేసే దాని కొమ్మ మీద కూర్చోనేమో గోడ మీద కూర్చోనేమో ఎంతసేపు ఎగరగలదు దాని చుట్టూ పొడి మూసేసి పొడి చేస్తున్నాయి దాన్ని దాని మూతి మీదకి అటాక్ చేసేస్తున్నాయి ఇది చూసింది అయ్యో ఇటు ఒక చోట నిలబడినేవో ఎగరనేవో కూర్చొనివో ఏమిటిది అని దానికి ఐడియా వచ్చింది ఓహో ఇదా సంగతి అని తన నోట్లో ఉండేటువంటి ఆ మాంస ముక్కని అలా పారేసింది అలా పారేయగానే ఇవన్నీ వెళ్ళి ఆ మాంస ముక్క పడ్డాయి ఇది వెళ్ళి హాయిగా కొమ్మ మీద కూర్చున్నాయి ఇది ఆయన కంటపడింది ఇది మామూలుగా మనకి కంటపడుతూ ఉంటుంది ఇలాంటి ఇది ఆయన చూశాడు మనం చూశాడు ఆయన చూసి అంటాడు నేను దీని నుంచి గుణపాఠం నేర్చుకున్నాను ఇంట్లో కానీ సమాజంలో కానీ దేనినైతే పది మంది కావాలని వెంటబడతారో నాకు అది అక్కర్లేదు కొత్తగా సినిమా వచ్చింది మొత్తం హాల్ పట్టట్లేదు రోడ్డు మీకు వచ్చేసారు నేను first show first day first show నేను చూడాలి అని మీరు వెళ్ళారనుకోండి ఒకడు అలాగే వెళ్ళాడు ఆ గోడ వాళ్ళ ఆ లో అమ్మి వాళ్ళు గోడ పెట్టి ఆ గోడ వచ్చి కిటికీలో చిల్లులో వీడు చేపెట్టాడు మొత్తానికి దూరి ఫస్ట్ డే ఫస్ట్ షో చేపెట్టినప్పుడు ఇంకో అరవై చేతులు దాంట్లో పట్టాయి దాంట్లో ఒక్క చేయి పట్టే చోటే ఉంది కానీ అప్పటికే నాలుగు చేతులు పట్టాడు వీడు ఆ చెయ్యి తీయలేడు వీడి చేతిలో డబ్బులు వాడి చేతిలో పెట్టాడు వాడు టికెట్ వీడి చేతిలో పెట్టాడు దాని మీద నొక్కి పట్టుకున్నాడు ఇయ్యాలి ఆ చెయ్యి రాలేదు రాకపోతే ఎరే చేతి నేను చేపెట్టాలి కానీ వెనకాల నుంచి నలుగురు నెత్తి నుంచి అరవై మంది పక్కల నుంచి పోలుస్తున్నారు ఎవరో లాగాడు ఆ చెయ్యి ఈ మొత్తం మణికట్టంతా విరిగిపోయి ఆ చెయ్యి ఒకటి ఆ తర్వాత ఆ చేతిలో టికెట్ ఎవరో లాగేశాడు బయటకు వచ్చి వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వాడు హాస్పిటల్లో కట్టుకొస్తున్నాడు ఏమిటంటే ఫస్ట్ ఫస్ట్ సో ఇది ఈ దృష్టాంతం నా దృష్టాంతం చూశాను సో దత్తాత్రేయ మహర్షి అది చూస్తే నేను ఈ సినిమా అమలాపురంలో చూశాను ఎప్పుడు కూడా పది మంది దేని వెంట కొడుతున్నారు దాని వెంటనే పడినాం ఇంక్లూడింగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి జనవరి ఫస్ట్ లక్ష మంది వస్తారు మానవుడి దగ్గరికి ఏదైనా మనసు ప్రశాంతంగా ఈశ్వరుని ప్రార్థించగలుగుతామా అప్పుడు కాబట్టి అంతర్ముఖుడవనే అభిప్రాయం బహిర్ముఖత్వంలో నీకు సారము లేదు సో ఎక్కడైతే పది మంది చేరతారో నేను అక్కడ పోటీకి వెళ్ళను అని ఈ సుఖాన్ని నేను అంచేతనే వీడంతా ఇటు పోతుంటే నేను ఇటు వెళ్తాను సో ఎక్కడ కొంత నిర్జన ప్రదేశంగా కాముగా ఉంటుందో నేను అక్కడ అందరూ ఇటు వెళ్తుంటే నేను ఇటు వెళ్తాను నేను ఈ గుణాన్ని నేను ఇది ప్రాక్టీస్ చేశాను నేను సుఖం సమవిందట దాంట్లో ఉండే సుఖాన్ని నేను అనుభవించాను ఐ ఎంజాయ్ అంటున్నాను కుంభజిత్ కుమారీ ఆత్మానం గుణానాన్ గ్రహభాగతాన్ నిన్న రుక్మిణి కళ్యాణం విన్నారు దానికి తోడుగా ఉండే ఇంకో చిన్న కుమారీ గాథ చిన్న గాథ కదా ఇవన్నీ షార్ట్ స్టోరీస్ దీంట్లో పెద్ద స్టోరీ వాల్యూ ఉంటుంది బట్ గొప్ప సందేశం ఉంటుంది ఓ అమ్మాయి ఉంది ఈ అమ్మాయికి పెళ్లి వయస్సు సరే తల్లిదండ్రులు ఏం చేశారంటే ఓ పంతులు గారితో చెప్పారు ఓ పెళ్ళి తారే గారు ఎవరు మా అమ్మాయి సంబంధం చూడండి సంబంధం చూడంటే ఆయన పక్క పక్క ఊరికి వెళ్ళి చెప్పారు ఇలా అమ్మాయి ఉంది వాళ్ళ మంచి కుటుంబం అండి చాలా యోగ్యమైన కుటుంబం ఆమె మీ అబ్బాయికి వివాహం చేసుకుంటే యోగ్యంగా ఉంటుంది నేను అమ్మాయిని చూశాను మంచి అందమైన అమ్మాయి వయస్సు అదే తర్వాత మంచి శీలవతి గొప్ప కుటుంబము సంస్కారవంతమైన కుటుంబం అని చెప్పారు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పిల్లల్ని చూడడానికి వాళ్ళు బయలుదేరి వచ్చారు అయితే వాళ్ళు ని పంపించారో ఆ మెసేజ్ ఈ తల్లిదండ్రులకు అందలేదు అదే రోజు పక్క ఊళ్ళో ఏదో తిరునాళ్ళలో లేకపోతే ఏదో దేవుని యొక్క కళ్యాణం ఏదో ఉంటే ఈ తల్లి తండ్రి వాళ్ళకి ఏదో ఒక మొక్కు ఒకటి ఉంది ఆ మొక్కు తీర్చుకున్న కోసం పక్క ఊరు దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాను సరే యథావత చెప్పొచ్చేది ఏంటంటే ఈ పెళ్లి కూతుర్ని చూడడానికి వచ్చారే ఆ టైంకి తల్లిదండ్రులు లేరు అమ్మాయి ఒకటి ఉంది ఇంట్లో ఏం పర్వాలేదు మంచి చక్కటి గ్రామము సో వీళ్ళు వచ్చి లోకేమో సాయంకాలానికి వాళ్ళు వచ్చేస్తారు ఈ అమ్మాయి ఒక్కటి ఉండేది పొద్దున వాళ్ళు పొద్దున ఎనిమిదికో ఎనిమిదికో పెద్దవాళ్ళే ఏదో కొంచెం కాఫీ ఏదో తాగి వెళ్ళారు ఈ పెళ్లి కూతుర్ని చూసేటువంటి ఈ తల్లి తండ్రి పెద్దవాళ్ళు వాళ్ళిద్దరూ పదే ఎప్పుడు గోరబడి దిగారు తలుపు తట్టారు తలుపు తట్టి అమ్మాయి తలుపు తీసింది తలుపు తీసి అడిగితే ఇలాగ మేము ఈ ఫలానా వాళ్ళు లేనా ఇది నేను పక్కన నుంచి వచ్చాను నాకు ఫలానా పేరశాస్త్రి గారు చెప్పారు నేను పెరుగుతున్న చూడడానికి వచ్చాను అని చెప్పాను ఈ అమ్మాయి చెప్పాడు పాప ఆవిడ ఏం చేసిందంటే అయ్యో దయచేసి దయచేసి అని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఎక్కువ కంట పడకుండా గబగబా వాళ్ళకేమో సోఫాలో లేకపోతే తాపలో వేసి కూర్చోబెట్టి వాళ్ళకి మంచినీళ్ళు ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే అయ్యా మీరు కాఫీ తీసుకోండి కాఫీ ఇచ్చి తేషామభ్యవహారార్థం శాలీన్ పార్థివ అవధ్రంత్యా ప్రకోష్ఠస్థాశ్చతుశంఖా స్వరం మహత్ అయా మీరు ఏదైనా ఫలహారం చేస్తారంటే పోలే మా కొంచెం ఉప్మా చేయి తింటామన్నారు ఉప్మా గోధుమ ఉప్మా చేయండి ఈవిడ గమ్ము లోపలికి వెళ్ళి చూసింది చూస్తే గోధుమలు ఉన్నాయి కానీ గోధుమ నూకలేదు సో గోధుమ నూక కోసం ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తుతుంది ఆ గోధుమను తీసుకొచ్చి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ గోధుమను తీసుకొచ్చి ఒక గోతులో పోసి దంచడం మొదలుపెట్టింది అవగ్రంథి ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి ఇటు ఇటు తల్లిదండ్రులు వేయించిన గాజులు ఉంటాయి పిల్లలకి యంగ్ లేడీ సో ఇలా పెంచబోయేపటికి గల్లు అని సౌండ్ చేశారు మన పక్కనే కూర్చుని ఉన్నారు పక్క ఏదో వాటిట్లో ముందు రూమ్ లో సౌండ్ చేస్తే బాగుంటుంది అని ఓ గాజు ఇటు ఇటు తీసి మళ్ళీ దాంట్లో మళ్ళీ సౌండ్ ఇంకో గాజు ఇంకో గాజు తీసేసి ఆఖరికి రెండే గాజులు అట్టే పెట్టుకుని పోయింది మళ్ళీ సౌండ్ చేసేవాడు ఓ రెండున్నా కూడా సౌండ్ చేస్తాయే అని పుష్పభంజైకైక శంఖా శంఖములు అంటున్నారు శంఖము అంటే గాజనమాట ఆఖరి ద్వౌ ద్వౌపాన్యోరశేష ఇటు రెండు ఇటు రెండు వికరించి మళ్ళీ దంతపోయింది ఉభయోరప్యభూద్ఘోష అప్పుడు కూడా ధనుస్తూనే ఉంది పాపం వాళ్ళు ఏదైనా అనుకుంటారేమోనని అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తత్రాప్యేకం నిరభ నిరభిదత్ ఇటొక గాజు ఇంకొక గాజు తీసేసి కేవలం ఒక గాజు ఇక్కడ ఒక గాజు ఇక్కడ అట్టబెట్టింది తస్మాన్ నా భగవద్ధ్వని ఇంకా ధ్వని అనేది రాలేదు ఈ వృత్తాంతం అంతా జరుగుతున్నప్పుడు ఎదురు అడుగు మీద దత్తాత్రేయ మహర్షి కూర్చున్నారు ఆయన వీళ్ళు మెయిన్ గదిలో వీళ్ళు కూర్చున్నారు కదా ఆ దొడ్డి బొమ్మల నుంచి ఈవిడ అంటే ఈయన కట్టబడింది ఆ దొడ్డి బొమ్మ కొంచెం తెరుచుంది ఈయన అలా కట్టబడింది ఓ కొంచెం బుద్ధిమంతురాలే పాపం అధిక మర్యాద చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తామని అనుకున్నాడు అనుకుని ఎలా చేస్తుందో చూద్దాం అని అనుకుని ఈ గాజుల ధ్వని ఆవిడ తీసేయటం ఇది చూసి చెరో గాజు ఉండేప్పటికీ ఆ చాలా బుద్ధిమంతురాలు చాలా తెలివైన పిల్ల మంచి స్ఫూర్తి కలదు అని అనుకుని శుభం పూజ కళ్యాణ ప్రాప్తి వస్తుంది అని ఆశీర్వదించి తన దాన్ని తాను సరే అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత కథ ఆయనకి సంబంధమైన కథ అప్పుడు జరిగిన కథ వాళ్ళకేమో ఆ ఉప్మా తీసుకుంటుంది అమ్మా మేము మీ నాన్నగారిని మీ అమ్మగారిని చూడడానికి వచ్చాము మేము పెళ్లి చూసుకునే వాళ్ళు చెప్పలేదు చూడడానికి వచ్చాము తర్వాత మళ్ళీ వస్తాంలేమ్మా మళ్ళీ కలుస్తామని చెప్పు ఇలా ఊరు వాళ్ళు వచ్చి వెళ్ళారని చెప్పు అని పేరు కాగితం మీద రాసి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపల సాయంకాలం తల్లిదండ్రులు వస్తే నాన్నగారు ఇదో వీళ్ళు వచ్చారు మన ఇంటికి మీతో పనులు వచ్చేట అంటే ఆ పేరు చూసి వాళ్ళు వివరిస్తున్నారు అయ్యా మరి వాళ్ళు పెళ్లి కూతురుని చూడడానికి వచ్చారమ్మా వాళ్ళతో ఎలా ప్రవర్తించేటంటే ఏమన్నా ఉప్మా చేసి పెట్టమన్నారు చేసి పెట్టాను కాఫీ ఇచ్చాను సోఫాది వేసి కూర్చోమన్నాను మొన్నటి కబురు వచ్చింది మీ అమ్మాయి మాకు నచ్చింది మాకు కట్నం కూడా అర్థం లేదు మేము పెళ్లి చేసుకుంటున్నాం ముహూర్తాలు పెట్టించండి ఎందుకంటే వాళ్ళకి మహానందం అయిపోయింది ఇంట్లో తల్లిదండ్రులు లేనందుకు కొద్దిగా నిరుత్సాహపడబోయారు ఇంతట్లోకి యాభై కోట్లు యాభై వేల నిరుత్సాహపడకుండా పరిశీలించండి అప్పుడు కోడపిల్ల ఎలా చేసుకుందో మనకు ఐడియా వచ్చేస్తుంది అని ఆవిడ చేసిన మర్యాద ఇంట్లో తల్లిదండ్రులు లేని లోటు రాని విధంగా ఆవిడేమో ఉప్మా చేసి పెట్టింది ఎంతో ప్రేమగా పలకరించింది మంచినీళ్ళు ఇచ్చింది అట్ ది సేమ్ టైం కొంచెం సిగ్గు కూడా పడుతూ సో ముందు వచ్చి ఇటు అటు తిరిగేయకుండా ఉన్నంతలో మర్యాదగా చేసినప్పటికీ వాళ్ళు మహానందపడిపోయి వాళ్ళు పెళ్లి కూతుర్ని నచ్చేసింది పెళ్లి చేసేసుకున్నారు ఆ మరి భవిష్యత్తులో చాలా సుఖాన్ని అనుభవించింది ఇది కుమారి ఉపాఖ్యానం ఈ ఉపాఖ్యానం నుంచి అది షార్ట్ స్టోరీ అంటే ఇదే షార్ట్ స్టోరీ దీని నుంచి ఆయన నేర్చుకున్నటువంటి కథ ఏంటంటే వాసో బహూనాం కలహ కంబైన్డ్ స్టడీస్ అని పేరు పెట్టి నాలుగు విద్యార్థులు చేస్తారు స్టడీస్ ఏ ఉండవు కబుర్లో తిరుగుతాయి నేను ఇద్దరు సాధకులు నెరుగుతాను ఇద్దరు నాతో ఉన్నారు మేము హృషికేసి వెళ్తున్నాం నా సంతోషం ఏమిటంటే కొంత పురస్కరణ చేద్దామని వెళ్తున్నాం అంటే నేను అన్నా ఇద్దరు ఒకే గదిలో ఉండి పురస్కరణ చేస్తారంటే అవునన్నారా సరైతే మీరు చేసినట్టే పురస్కారం ఇద్దరు ఒకే గదిలో ఉండి పురస్కరణ చేయకండి ఇద్దరు వేరువేరు గదుల్లో ఉండండి లేకపోతే ఒకడు ముందు వెళ్ళి పురస్కరణ చేసుకోవచ్చు నెల రోజులు తర్వాత ఇంకొకడు వెళ్ళండి ఇక్కడ రూమ్మేట్స్ అక్కడ రూమ్మేట్స్ అంటే ఇక్కడ రూమ్మేట్స్ పర్వాలేదు కాలేజీకి వెళ్ళారు పురస్కరణ చేసేప్పుడు రూమ్మేట్స్ ఉండకూడదు ఒక్కడే ఉండాలి ఎందుకో తెలుసిన పది మంది ఉంటే కలహం వస్తుందంటున్నారు వాసవ బహునాం కలహ పోయి ఇద్దరు ఉండొచ్చు కదా అంటే మరే వార్త ద్వయోదతి ఇద్దరే ఉన్నా దెబ్బలాడుకోకపోయినా కబుర్లు మాత్రం తప్పవు వార్తాంటే కబుర్లు మరి ఉంటే కలహం ఇద్దరుంటే కబుర్లు అయితే ఏం చేయాలి ఏక ఏవ చరే తస్మాత్ ఒంటరిగా ఉండాలి సాధకుడు సాధకుడు ఒంటరితనాన్ని అభిలషించాలి శ్రీకృష్ణుడు అదే మాట్లాడతాడు వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసరి అని అంటాడు సో సాధకుడైన వాడు కొంత ఏకాంతాన్ని నేర్చుకోవాలి మహాత్ముడు అన్న మహాత్ముడు ఒకరికి సలహా చెప్పారు కొంతసేపు ఏకాంతంగా ఉండడం అలా చేసుకున్నాను అంటే ఆయన అన్నాడు నాకు ఏకాంతంగా ఉన్న నా అవకాశం కదా అంటే ఏం చెప్పాడంటే నీకు అధ్యాత్మ విద్య ఎందుకు అధికారం లేదు ఏకాంతంగా ఉండడం నా వల్ల కాదన్న వాడికి ఆత్మ ఆత్మ విచార మార్గము కాదు నీకు అర్హత లేదు పో కాబట్టి మీకు ఆత్మ విచారము కావాలనుకుంటే ఏకాంతవాసాన్ని అది మహా అమృతం యథాంతంగా ఉన్నప్పుడు అది అమృతం ఉంది దాన్ని విశుద్ధిని చితాన్ని నా కన్ను ఎలా యథాంతంగా ఉన్నాయని అనుకోకూడదు ఒక భాగ్యము అమృతము ఆ రకంగా దాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే దాంట్లో ఉండే రుచి మీకు తెలిసిందా మీరు దాన్ని విధులు పెట్టండి అలాగే నేను కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను వాకింగ్ కి ఒంటరిగా వెళ్ళండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాను this suggestion is not applicable to wife and husband except wife and husband మిగతా సందర్భాలన్నింటిలో కూడా వాకింగ్ కి ఒంటరిగా వెళ్ళండి ఫ్రెండ్స్ తోటి వెళ్ళద్దు కబుర్లు పెట్టుకోవద్దు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇటు వేరు వేరు టైంలో వెళ్ళండి పార్క్ చుట్టూ రావాలనుకోండి ఇంక ఇటు బయలుదేరి ఇటు అంటే ఎందుకంటే walking is like meditation meditation లో ఇద్దరు మంది కాదు ఒకడే మెడిటేషన్ కబుర్లు ఇద్దరు మెడిటేషన్ ఏం చేస్తారండి సో వాకింగ్ కూడా take test meditation don't take test కబుర్లు వార్త కింద తీసుకోవద్దు సో ఏక ఏవ ఆయన అదేంటాడు ఏకైవ చెరే తస్మాత్ అంటున్నాడు ఒంటరిగా నడు ఒంటరిగా ఉండు వీలైనంత కొంతవరకు గృహస్థు ఒంటరిగా ఉండేవంటే భాగ్యం గదిలోకి రాదు ఉండగా అలా కావాలి దాని నాట్ అప్లికబుల్ దే సాధకుడు within certain limits of limits that are determined by appropriateness రాత్రి ఏకంగా ఒకటి ఉంది ఎవరైనా మహాత్ములు వచ్చాను అనుకోండి నేను ఏకాంతంగా ఉన్నాను అనుకున్నా మీరు వెళ్ళినా అనుకోండి సందర్భం సమయం ఉండాలి నేను సమయాన్ని చూసి చేయాలి ఎలాగంటే కుమార్యా ఇవ కంకణ ఆ కుమారి ఉంది అమ్మాయి ఆమె కంకణ ఒక్క దాదు వేసుకుంది ఎంత తెలివైన పిల్ల నేను పాప ఆయన గట్టిగా ఆశీర్వదించేది కూడా అమ్మాయి ఆశీర్వదం పుణ్యమాన వివాహం అయింది సో నేను మాత్రం నా పాఠాన్ని నేను నేర్చుకున్నాను అని తన స్వరూపమైన చైతన్యమునందు విలీనం చేసి ఉండాలి నవేద కించిత్ బహిరంతరం వా అంతేగాని ఇంటి లోపల ఎవడున్నాడు ఇంటి బయట ఎవడున్నాడు అని మొత్తం అంతా పరిశీలిస్తూ ఉండటము అన్నది సరికాదు తర్వాత మనిషికి మనస్సు యొక్క ఏకాగ్రత అనేది వాడు నేర్చుకోవాలి ఆ ఏకాగ్రత ఎలా నేర్చుకోగలుగుతాడు ఏకాంతంలో ఉండి మనస్సుని సాక్షి రూపంగా దర్శించేటువంటి అభ్యాసం చేసి వాడు ఏకాగ్రత నేర్చుకోవాలి ఎటువంటి ఏకాగ్రత ఉంటే బాగుంటుంది అంటే ఆయన తన చిన్న అనుభవాన్ని చెప్తున్నారు ఆఖరి అనుభవం ఇది చెప్పి ఈ సెషన్ ముగిస్తాను ఎందుకంటే చాలాసేపటి నుంచి కూర్చొని వింటున్నారు ఏదైనా కథాది ఏం లేదు కేవలం విచారమే కదా సో యథేషు కారో నృపతిం వ్రజంత విషౌగతాత్మానదర్శ్య పార్శ్వే దత్తాత్రేయ మహర్షి నడిచి పెడుతున్నాడు గోడ ఆయన అన్ని పరిశీలిస్తూ ఉంటాడు అక్కడ ఒక కమ్మరి వాడు ఇనుప సామాన్లు తయారు చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా కమ్మరి కొన్ని కంట పడితే అసలు అక్కడ కూర్చుని చూడబుద్ధి చేస్తుంది దాన్ని దాటి వెళ్ళలేదు కుమ్మరివాడు కొండలు చేస్తుంటే కూర్చుని చూడబుద్ధి చేస్తుంది ఈ దక్షిణామూర్తి దత్తాత్రేయ మహర్షి ఆ కమ్మరివాడు ఎలా చేస్తాడా చూద్దాం వాడికి ఎదుర్కొన్నా ఉంటే వాడు ఏం వెళ్ళవరు కట్టాడు కొంచెం పక్కన నిలబడి ఆ ఎదురు పరిశీలిస్తున్నాడు ఈ లోపల పెద్ద ఊరేగింపు వస్తుంది ఏమిట్రా బాబు ఈ ఊరేగింపున ఆయన ఊరేగింపు చూస్తే మహారాజు గారు అలా వెళ్తున్నారు కింగ్స్ వేలో కింగ్ వెళ్తారు చూడండి అలా వెళ్తున్నారు ముందేమో బాడీ గార్డ్స్ అందరూ గోదావరి మీద వెళ్ళారు ఆ తర్వాత పెద్ద అంబారీ మీద మహారాజు గారు వచ్చారు ఆయన అంబారీ ముందుకు ఈయన పక్కన ఒదిగి చూస్తున్నాడు ఆ ఊరేగింపు చూస్తున్నాడు ఈ కమరవాణిని చూస్తున్నాడు రెండు ముందు అసలు కమరవాడిని చూడటం మొదలుపెట్టాడు కదా దాన్ని వదిలిపెట్టడం రెండు పరిశీలిస్తున్నాడు వెనకాల నుంచి మంత్రులు ఇతర రాజా సేనకులు వీళ్ళందరూ వచ్చారు వెళ్ళారు సో ఈ మొత్తం ఊరేగింపు మొత్తం వెళ్ళిపోయింది ఆ కమ్మని వాడు ఈ లోపల వాడు తయారు చేసిన బాణం ఒకటి తయారు చేసుకున్నాడు ఆ బాణం తయారు చేయడం అప్పుడు పూర్తయింది పూర్తయిన వెంటనే వాడు ఏం చేశాడంటే ఆ సుత్తి ఇతర పరికరాలు పక్కన పెట్టి ఆ బాణాన్ని చూసి చిత్రం ఎదుర్కొన్నాడు అప్పుడు దత్తాత్రేయ మహర్షి గారు వెళ్ళిపోయినాడు వెళ్ళి బాణం బాగా తయారు చేసేవాడు చాలా బాగా తయారు చేసేవాడు అవును ఇప్పుడు ఇలాగ ఒక పెద్ద ఊరేగింపు వెళ్ళింది నువ్వు చూసేవాడు అయితే అతను చెప్పాడు అదే నేను చూడలేదు అలాగా ఇది ఏకాగ్రత రాయితండి ఇషుకారుడిది నేను ఆ ఇషుకారుడిని చూశాను అతని ఏకాగ్రత నృపతిని వ్రజంత మిషము గతాత్మానత దర్శ ఆ మనస్సు ఆ బాణము ఎందుకంటే బాణం వంకర రాకూడదు సూటిగా ఉండాలి సిమెట్రిక్ గా ఉండాలి తేడా వస్తే ఆ బాణం సరిగ్గా టార్గెట్కి తగలదు ఇలా ఒక్కర పార్ట్ మార్కెట్ పర్ఫెక్ట్ గా దాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నంలో వాడు పక్కనే వెళ్ళినటువంటి రాజ్య పరివారం యొక్క ఉల్లేఖింపును కూడా దర్శించలేదు ఎంతటి ఏకాగ్రత కలవాడికని మనకు నమస్కారం చేసి ఆశీర్వదించి మనస్సును ఏకాగ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అనే పాఠాన్ని నేను ఆ విధంగా నేర్చుకున్నాను సో దక్షిణ దత్తాత్రేయ మహర్షి అంటే సమాజంలో సంచరిస్తూ అందరి జనుల్ని ప్రేమభావంతో ఆత్మభావంతో దర్శిస్తూ వీళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు వాళ్ళు పాపాత్ములు మీరు ముందే డిఫైన్ చేసి కూర్చోబెడితే మీరు ఏమీ నేర్చుకోలేరు కేవలం రాగద్వేషాలు ఎదుగుతాయి ఎవరిని జడ్జి చేయకూడదు అందరినీ కూడా సద్బుద్ధితో పరిశీలిస్తూ ఉంటే ముఖే ముఖే సరస్వతి ఒక్కొక్కటోనో ఒక్కొక్క జ్ఞానం కలుగుతుంది ఇది ఊరికే వీడి దగ్గర ఇది నేర్చుకున్నాను వాడి దగ్గర అది నేర్చుకున్నాను అదో లిస్టు రాశారని మీరు అనుకోద్దు ఇది క్రమంగా సర్వాత్మభావము అనే అవస్థకి దారితీస్తుంది ఇది కంటిన్యూ ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి ఓం వత్సతు సాయంకాలం గణపతి కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आमश्वङ्गीतसादनम् श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् వంశీ విభూషితకరాన్నవనీరగాఘాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే ఆత్మస్వరూప బంధుడు మనము దత్తాత్రేయ గీత చూస్తూ ఉన్నాము ఇషుకారుడు ఇషుకారుడు అంటే బాణములను తయారు చేసేవాడు కమ్మరివాడు మనము కంసాలి అని కూడా అనొచ్చు కంసాలతను ఆభరణాలని బంగారంతో తయారు చేస్తాడు అతను ఎంత సావధాన చిత్తుడై ఆ పనిని చేస్తాడు అన్నది మనం తప్పక గమనించదగ్గ విషయం చూడండి మీకు మనస్సు గురించి ఓ రహస్యం చెప్తాను మన జీవితము ఈనాడు ఉన్న స్థితి అది మంచిదా చెడ్డదా అది నేనేమి చెప్పను మీరే ఆలోచించండి మనం జీవితంలో ఏ స్థితిలో ఉన్నామో దానికి కారణము కేవలము మనము మనస్సు పనిచేసే తీరు తెన్నుల గురించి ఎప్పుడు పట్టించుకోకపోవటం లేక మనం ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి కోపడిపోతాం ఎవరి మీద ఒళ్ళు మంట వస్తే తీసేస్తాం కోపం అసూయ కలిగితే అసూయ పడిపోతాం ద్వేషం కలిగితే ద్వేషపడిపోతాం ప్రేమ వస్తే కౌలం చేసుకుంటాం ఇలాగా మనస్సులో ఉదయించేటువంటి ఈ పరస్పర విరుద్ధములైన భావజాలమును ఆ తదేక దృష్టితో ఆ భావ ఏ సమయానికి ఆ సమయంలో ఆ భావంతో మమేకమైపోయి దాని వెంట పడిపోయి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉండడమే కానీ ఈ మనస్సులో ఉదయించేటువంటి సంకల్ప వికల్పాలని ఆ భావాలని సాక్షి రూపంగా పరిశీలించేటువంటి ఆ స్పేస్ అంటారు దట్ ఇన్నర్ రిలేషన్ అది ఇన్నర్ కంఫర్ట్ మనము జీవితంలో కొంచెం శ్రద్ధ వహించి సంపాదించుకోవాల్సి ఉంటుంది మనము అది నెగ్లెక్ట్ చేస్తాం నెగ్లెక్ట్ చేయడానికి కారణాలు అనేకం దాంట్లో మొట్టమొదటి కారణము సరైనటువంటి బోధ లేకుండా అలాంటిది ఒకటి ఉందని that has a lot of importance అని చెప్పేటువంటి పరిస్థితి కూడా మనకి సమాజంలో రామ రాకుండా అది వేదాంతములకు సంబంధించిన ప్రక్రియ ఈవెన్ రిలీజియస్ పీపుల్ సో పూజ చేస్తూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు కొబ్బరికాయ కొట్టుంటే కంగారు పుష్పాలు వేయంటే కంగారు అలా కంగారు పడిపోతూ ఉంటారు సో దేవాలయానికి వెళ్తారు అక్కడ కంగారు పడిపోతారు తోసేస్తూ ఉంటారు క్యూ దేవాలయంలో కూడా ఒక రేషన్ షాప్ దగ్గర తోసేసి దేవాలయం దగ్గర తోసేస్తే ఇంకా ఆ స్థానం స్థలం ఏమీ ఉన్నట్టు ఏమీ ఇంచుమించు ఏమీ లేనట్టుగానే తయారైంది so there is no relation side there is no inner comfort so trust ఉండదు ఎ పర్సన్ ఏదో రేపు పొద్దున్న లేకపోతే ఈ రాత్రి భోజనం ఎలా వస్తుందో అర్థం కాక జేబులో పైస కూడా లేనివాడు బెంగ పెట్టుకుని ఉంటాడు అన్ని కడుపు నుండి రాత్రికి కావాల్సిందే కాదు పదేళ్లకు కావాల్సిన సంపద కూడా ఏర్పాటు చేసుకుని అన్ని సక్రమంగా ఉన్నవాడు బెంగలోనే ఉంటాడు సో ఈ విధంగా మనస్సుకి ఒక ఒక పద్ధతి లేకుండా మనస్సు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ మనస్సు అలాగే ఉంటుంది దాని గురించి మనం చేయగలిగింది ఏం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చేసి మనం ఉంటాం అయితే దానికి ఏదైనా ఉపాయం ఉందంటే ఏదో ఉపాయం బాహ్యం నుంచి రావాలి ఎవడో తాయెత్తు కట్టాలో లేకపోతే ఎవడో వచ్చి ఏదో తీర్థ ప్రసాదాలు ఇస్తే మన మనస్సులో ఉండే కలతలు పోతాయేమో అంటే తీర్థ ప్రసాదాలు ఇస్తే మీకు ఆ మనస్సులో ఆ లీషను డెవలప్ అయ్యే అనుగ్రహం ఆశీర్వచనం ఇచ్చి వారు వెళ్తారు ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసుకుని సస్టైన్ చేయాల్సిన పుచి మీ మీదనే ఉంటుంది మనది ఆల్ సెకండ్ ఆత్మ ఆత్మనాత్మానం ఉద్ధరేత్ అనే పాయింట్ని you cannot overlook that so లేకపోతే పరమేశ్వరుడు కల్లో కనపడి మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడనో ఈ విధంగా ఆలోచిస్తాడే కానీ నా మనస్సుని నేను పరిశీలిస్తాను let us be attentive towards our mind మనం ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆ స్థితి ఏదైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితికి హేతువు మన మనస్సు యొక్క ఆ స్థితిగతులను మనం ఏనాడు ఒక రకమైన సాక్షి రూపంగా పరిశీలించే అలవాటు లేకుండా అలా అటువంటిది ఒకటి ఉందని తెలుసుకోవటం ఆ తెలుసుకున్న తర్వాత సాక్షి రూపంగా దర్శించేటువంటి అభ్యాసం చేస్తూ ఉండటం ఆ అభ్యాసం చేసే సందర్భంలో సావధానత ఎలర్ట్నెస్ అనే పాయింట్ ముందుకు వస్తుంది మీరు మనస్సుని సాక్షి రూపంగా పరిశీలించే ప్రయత్నం చేస్తుంటే మొట్టమొదట్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఎందుకు ఇబ్బంది కలుగుతుందో తెలుసునండి సంసారము అది చాలా వేగంగా మనల్ని వడేసి పట్టి తనలోకి లాగే ప్రయత్నం చేస్తుంది మన మనస్సు ఏకాగ్రము అయ్యే ప్రయత్నం మనం చేస్తూ వాచ్ చేస్తూ మనస్సును పరిశీలిస్తూ ఆత్మ విచార మార్గము అంటారు ఈ ఆత్మ విచార మార్గంలో మనం అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏవేవో అభిమా అభిప్రాయాలు భావాలు ఆకర్షణలు దుఃఖాలు ఇలాంటివి మనస్సులో హిస్టారిక్ గా వస్తున్నటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా అలాగ చుట్టుముట్టేసి తుమ్మిదల వలె గడగడ చేసేస్తూ ఆ రకమైన అభ్యాసం కూడా కొనసాగకుండా చేసేస్తూ ఉంటాయి ఆ స్థితిని అధిగమించటానికి ఒక ఏకాగ్రత కావాలి you should not look for quick results ఎందుకంటే మనం మన మనస్సుని ఈ విధంగా ఒక పద్ధతి ఏమీ లేకుండా చాలా చంచలంగా తయారు చేసి పెట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది ఇది ఈ జన్మలో మాత్రమే అలా తయారు కాలేదు ఇతర జన్మల నుంచి కూడా మనం ఎన్నో వాసనలను పొడవు చేసుకుంటూ వస్తున్నాము అంచేతనే ఆ మనస్సు ఈనాడు అనేక కామనలతో అనేక భయాలతో ఉండి ఉన్నది ఒక రోజులో దానికి పరిష్కారం దొరికిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఇన్న రిలేషన్ సంపాదించుకుని అంటే సాక్షి రూపంగా నిలిచి ఉండి మనస్సులో చెలరేగేటువంటి భావ పరంపరను సర్వదా ఏకాగ్రంగా పరిశీలిస్తూ ఒక ఎర్నెస్నెస్ అంటారు సమధికమైన ఉత్సాహంతో మనస్సును పరిశీలిస్తూ క్విక్ రిజల్ట్స్కి క్విక్ ఫిట్ సొల్యూషన్స్ అంటారు దాని పేరే క్విక్ ఫిట్ ఏదైనా లీక్ అవుతుందనుకోండి ఓపెసర్ తీసుకొని కనిపించడం that is what is call quick fit solution అటువంటి సొల్యూషన్స్ చేసి అకాలంగా చేసుకోవచ్చు తప్పేం లేదు but you should go beyond that ఆ విధంగా ఉన్న దీని పేరే ఏకాగ్రత సో టు సమ్మరైజ్ మనం ఉన్న స్థితికి మనము మన మనస్సుని జాగ్రత్తగా పరిశీలించకపోవటమే కారణము ఈ స్థితి నుండి ఈ బంధం నుంచి విముక్తులు అవ్వాలి అంటే మన మనస్సులో చెలరేగేటువంటి ఈ భావజాలము ఎస్పెషల్లీ కామక్రోధములు భయము అసూయ ఆసక్తి సంగము తృష్ణ లోభము ఇత్యాది భావజాలమును జాగ్రత్తగా సాక్షి రూపంగా పరిశీలించి తద్వారా వాటిని అధిగమించుతారు దీనికోసం కావలసినటువంటి ఉత్సాహశక్తి ఏకాగ్రత దీని పేరే ఆ సమాధి సమాధానము అని ఇది మనం ఇషుకారుడి నుంచి నేర్చుకోవాలి కాబట్టి ఇషుకారుడికి సంసారం ఉండదా వాడికి పిల్లలు పిల్లలు వాడికి కష్టాలు కష్టాలు అన్నీ ఉంటాయి అవన్నీ గొడవ పెట్టి కూర్చుంటే నెక్లెస్ చేయగలిగితే సంసారం సంసారం నెక్లెస్ చేసేప్పుడు అవన్నీ మర్చిపోతాయి తన సంసారాన్ని సస్పెండ్ చేసేసి మనస్సును కేవలం దీని మీద పెట్టి దాన్ని తయారు చేస్తుంది సో అటువంటి అభ్యాసం ఉత్సాహము మనకి కావాలి అని ఆయన అంటారు యథోర్ణనాభిష్టదయాపూర్ణాం సంతత్యవక్రత తథాభివృత్య భూయస్థాంగ్రసత్యేవం మహేశ్వర అని అంటారు ఓ రోజు నాకు సాలి పురుగుని నేను పరిశీలించాను దాన్ని బట్టి వెంటనే ఆ పరమేశ్వరుడు ఈ జగత్తును ఎలా సృష్టించినాడు అన్నది నాకు బాగా అవగాహనకు వచ్చింది శాస్త్రాల్లో చెప్పిన వాక్యము ఎలాగంటే ఇప్పుడు పక్షి గూడు కట్టింది అనుకోండి బహుశా ఇది చెప్పినేమో నేను మళ్ళీ చెప్తున్నాను సో పక్షి గూడు కట్టినప్పుడు ఏం చేస్తుంది ఒక స్థానాన్ని నిర్దేశించుకుంటుంది ఇక్కడ మనం గూడు కడితే బాగుంటుంది ఈ చెట్టు మీద చెట్టు మీద కూడా ఎలా కట్టాలి ఈ కొమ్మలో అది బాగా సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యి ఉండే బొమ్మ అయితే దాన్ని అవాయిడ్ చేసి కొంచెం ఆకులు దట్టంగా తప్పి ఉంచేటువంటి భాగంలో సో ఆ విధంగా చెట్టును సెలెక్ట్ చేసి బొమ్మని ఆ బొమ్మ మీద స్థానాన్ని కేర్ఫుల్ గా పక్షి సెలెక్ట్ చేస్తుంది సెలెక్ట్ చేసేప్పుడు బుద్ధిశక్తి తర్వాత ఉపయోగించగా సో మనం ఎలా అయితే ఇటు కట్టుకుని ముందు ప్లాట్ అది చూసుకుంటామో అలాగే పక్షి కూడా ఒక ప్లాన్ అది కూడా కాగితం మీద ప్లాన్ అయితే గీయదు కానీ దాని మనసులో ఒక ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కడుతుంది దాని పేరే నిమిత్త కారణము అని అంటారు సో చైతన్య చేతనుడైన పురుషుడు లేకపోతే చేతన తత్వము సంకల్పం చేసి ఒక దానాన్ని నిర్మాణం చేస్తే ఆ చేతన తత్వానికి ఎఫిషియంట్ కాస్ అని అంటారు నిమిత్త కారణం అయితే పక్షి ఆ గురువు కట్టడానికి తన సంకల్పం ఒకటి కావద్దు ఏవో కులకలో ఏవో కావాల్సి ఉంటుంది అవన్నీ ఏం ఎంత పెర్ఫెక్ట్ గా ఏర్పడుతుందంటే మనం అలా అయితే ఇతరులని సెలెక్ట్ చేసి తెచ్చుకుంటామో అది కూడా కొంచెం లావు కొడతలు మధ్య సైజు కొడతలు పొట్టు కొడతలు పొడుగు కొడతలు అవన్నీ తెచ్చుకుంటుంది తర్వాత వాటిని దగ్గరగా కట్టడానికి దారాలు లాంటివి ఏవో తెచ్చుకుంటుంది లతలు వాటిని తర్వాత వాటిలో లోపల ఎయిర్ కండిషనింగ్ ఉండాలి పిల్లలకి అందుకోసం అది ఫ్రిడ్జ్తోటి ఎయిర్ కండిషనింగ్ చేస్తుంది సో పక్షి గూడుని సైంటిస్టులు పరిశీలించి దాని లోపల టెంపరేచర్ మారదు అని నిర్ధారణ చేశారు ఎండ వాన మంచు ఇవన్నీ ఉన్నా పక్షి గూడు లోపల టెంపరేచర్ మారదు ఎప్పుడైనా చిలక గూడు కట్టడం చూసారా గూడు ఎలా ఉంటుంది తోక బుట్టలా ఇలా ఉంటుంది ఈ తోక బుట్ట షేప్ ఎందుకంటే అది టెంపరేచర్ మెయింటెనెన్స్ లోపల perfect temper twenty five degrees బయట ఫార్టీ టూ ఉన్నా లోపల ట్వంటీ ఫైవ్ లేకపోతే thirty whatever temperature it requires ఆ టెంపరేచర్ ఫిక్స్ చేసి గూడుతోంది దానికి కావాల్సిన సామగ్రిని చుట్టుపక్కల అడవి నుంచి వెతికి తెలుసుకుంటుంది ఇది పక్షి గూడు కట్టే పద్ధతి కానీ పరమేశ్వరుడు జగత్తును అలా నిర్మాణం చేయలేదు అలా అలా పొరపాటు పడతారేమో అలా కాదు ఎందుకంటే ఒకవేళ పరమేశ్వరుడు అలా నిర్మాణం చేసి ఉన్నట్లయితే నిర్మాణం చేసే నిమిత్త కారణం ఆయన అవుతాడు కానీ నిర్మాణం చేయడానికి కావాల్సిన సామగ్రి ఏదైతే కలదో దానికి ఉపాదాన కారణము అని ఈ ఉపాదాన కారణము ఈ పక్షికైతే పుణకలు అవి ఉన్నాయి అవి తెచ్చుకుంది ఈశ్వర సృష్టిలో భాగంగా ఉన్నాయి కనుక తెచ్చుకొచ్చింది మరి ఈశ్వరుడు జగత్తును సృష్టించేప్పుడు దానికి కావలసిన సామాగ్రి పంచభూతాలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి అవి అప్పటికే ఉన్నాయంటే వాటిని ఎవరు సృష్టించాడు ఇంకో ఈశ్వరుడు సృష్టించేయండి మరి ఈశ్వరుడు ఏం చేస్తున్నట్టు వీరు ఈశ్వరుడు కానే కదా ఇంకో ఈశ్వరుడి దగ్గరికి పోదాం మనం ఆ ఇంకో ఈశ్వరుడు వీటిని ఎక్కడి నుంచి సృష్టించాడు సో దిస్ క్వశ్చన్ అరేంజెస్ కాబట్టి దట్ వాంట్ వర్క్ అప్పుడు ఎక్స్టర్నల్ ఈశ్వర అయిపోతాడు అండ్ దెన్ ఆ ఈశ్వరుడితో ప్యారవల్ గా ఈ ఉపాదాన కారణం అనేది ఒకటి నిలిచి ఉంటుంది that is not acceptable so anyway మన శృతులు ఏమని చెప్తున్నాయంటే పరమేశ్వరుడు పక్షి గూడు కట్టినట్టుగా జగత్తును నిర్మాణం చేయలేదు మరి ఎలా నిర్మాణం చేశాడు సాలెపురుగు గూడు కట్టినట్టుగా నిర్మాణం చేశాడు పూర్ణనాథి సాలిపురుగుకి సామగ్రి అది సాలిపురుగు చాలా విలువైంది అదేం చేస్తుందంటే కరెక్ట్ స్థానాన్ని వెతికి పడుతుంది పది మంది అస్తమానం కంపు తీసి వేసి చోట అయితే కట్టదు ఎందుకంటే దాని గురించి అనుకుంటుంది అసలే చీకటిగా ఉండిపోయి వెలుతురు లేని చోట కట్టదు అక్కడ దీపం వెలుగుతూ ఉండాలి ఎందుకంటే పురుగులు కావాలి ఆ దీపం వెలిగే చోట తన గూడుకి ఏ రకమైన విఘాతము కలగదు అనే ఒక విషయాన్ని చూసుకుని ఈ విధంగా పరిశీలన చేసి చక్కగా గూడు కడుతుంది ఆ గూడు మన దానికి అడ్డు విధంగా మన దానికి అడ్డుస్తే దాన్ని ఓడిపించేస్తాం మనం సో కట్టి అలా ఎప్పుడు కడుతుంది పొగలు కట్టదు రాత్రి కడుతుంది కట్టి దాకా ఆ గూడును అలా విస్తరించట్టు పెడుతుంది ఆ గూడుకు కావాల్సినటువంటి రా మెటీరియల్ మసాలా అంటారు రా మెటీరియల్ అంటే మసాలా అంటారు ఈ మసాలా ఎక్కడి నుంచి వస్తుందంటే తన నుండియే తెచ్చుకుంటుంది కాబట్టి గూడు కట్టాలి అని ప్లాన్ వేసింది తానే దానికి కావలసినటువంటి మసాలా కూడా తానే సో దీన్నే పక్షి విషయంలో అలా కాదు గూడుకి ప్లాన్ తాను నిమిత్త కారణం కానీ సామగ్రి మటుకు ఈ పుడకలో ఉపాదాన కారణము అది వేరుగా ఉన్నది సో నిమిత్త కారణము ఉపాదాన కారణము వేరువేరుగా ఉన్నాయి కానీ జగత్తును ఈశ్వరుడు అలా సృష్టించలేదు సాలి గురువు దగ్గరికి వచ్చేప్పటికీ ఈ ఉపాదాన కారణము ఈ నిమిత్త కారణము కలిసిపోయి సాలెగూడికి తానే నిమిత్త ఉపాదాన కారణము రెండు కారణములు తానే దీనే శాస్త్రంలో అభిన్న నిమిత్త ఉపాదాన కారణము అని అంటూ ఉంటాం అది సాలెగూడి యొక్క విశిష్టతది సో ఈ జగత్తుని పరమేశ్వరుడు ఆ విధంగా సృష్టించినాడు అనే సత్య అంటే అర్థం ఏంటనమాట ఈ లో ఏ పంచభూతములు కలవో అవి సాలెగూడు నుండి సాలెపురుగు నుండి సాలెగూడు వచ్చిన విధంగా పరమేశ్వరం నుంచి వచ్చి ఆవిర్భవించినవి సత్యనారాయణ గారా అది జరాక్స్ చేయించండి సైకిల్ అది జెరాక్స్ ఒరిజినల్ నాకు ఇచ్చింది ఓకే సో ఈ విధంగా సాగగూడిని చూసి ఈ జగత్తుకి ఈశ్వరుడికి ఉండేటువంటి ఒక అద్భుతమైన రిలేషన్షిప్ జగత్తులకు ఈశ్వరుడు అభిన్న నిమిత్తోపాదాన కారణము అనే రిలేషన్షిప్ ని నేను గుర్తించాను అంటే ఏమైపోయిందో తెలుసునండి ఏ నేల మీద నిలబడ్డానో అది ఈశ్వరుడి కంటే భిన్నంగా లేదు ఏ గాలి పీలుస్తున్నానో ఆ గాలి ఈశ్వరుడే ఏ నీరు త్రాగుతున్నానో ఆ నీరు ఈశ్వరుడే ఏ ఆకాశంలో నటు సంచరిస్తూ ఇల్లు పట్టుకుంటూ ఉన్నానో ఆ ఆకాశం ఈశ్వరుడే ఏ తేజస్సు బయట టెంపరేచర్ రూపంలోనూ కడుపులో డైజెస్టివ్ ఫైల్ రూపంలోనూ ఉన్నదో అది ఈశ్వరుడు ఆల్ ఎలిమెంట్స్ అవి ఐదు అండ్ ఎలిమెంటల్స్ ఆ ఐదింటి నుంచి తయారైనటువంటి ఆ అనంతములైన జగత్తులోని పదార్థములు ఒక మాటలో చెప్పాలంటే ఈ అనంత బ్రహ్మాండం అంతా కూడా ఆ పరమేశ్వరుని నుండి ఆవిర్భవించి పరమేశ్వరుని ఎందే ఉనికిని కలిగి మరి పరమేశ్వరునిలో విలీనమైపోతుంది ఈశా పాస్యమిదం సర్వం ఎక్కించే జగత్యాం జగత్ ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని నేను శాస్త్రుల నుంచి నేర్చుకున్నాను ఎత్ర ఎత్ర మనోదేహి ధారయేత్ సకలం ధియా స్నేహ ద్వేషాత్ భయాత్ వాపి యాతి యత్వస్వరూపత ఆయన అంటారు మానవుడు మనస్సుని ఏ ఇమోషన్ మీద ఏ భావం మీద గట్టిగా నిలిపేస్తాడో వారి స్వరూప స్వభావాలు ఆ విధంగా తీర్చిదిద్దబడతాయి అని అంటారు దీన్ని ఈ ఒపీనియన్ అనేది చాలా సైకలాజికల్ ప్రిన్సిపల్ ఇది మన అనుభవంలో కూడా వస్తూ ఉంటుంది దీనిని శ్రీకృష్ణుడు కూడా చాలా చక్కటి భాషలో గీతలో చెప్పాడు ఆయన అంటాడు ఏమంటాడంటే యో యశ్రద్ధ సేవ సహ మానవుడు తాను ఏ విధంగా మనస్సుతోటి ఒక ఒక దానిని ఉపాసన చేస్తాడో వారి జీవితం అంతా కూడా దానికి తగ్గట్టుగా తయారవుతుంది సో చూడండి మన జీవితంలో చేసి ఉపాసన ఉపాసన అంటే కేవలం దేవుణ్ణి ఉపాసన చేయటం కాదు మనం ఏ ఏ అంశాలకి జీవితంలో పూర్తి ప్రాధాన్యం ఇచ్చి ఆ జీవితాన్ని దాని బేసిస్ మీద నడిపిస్తామో ఆ అంశము మన జీవితం యొక్క మంచి చెడులను నిర్ణయించి కూర్చోబెడుతుంది ఉదాహరణకి కొంతమంది కేవలము భోగము కావో పివో మజా కరో అనే యాటిట్యూడ్ లో జీవితం మొదలుపెట్టారు అనుకోండి దానికి కావలసిన భావజాలం అంతా కూడా ప్రొవ్ చేసుకుంటారు మనం చక్కగా ఎంజాయ్ చేయాలని ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం పెద్దవాళ్ళ తర్వాత చేస్తామా అని ఇలాగే దానికి ఏదో కొన్ని జస్టిఫికేషన్స్ తెచ్చుకుంటాం దానికి కావాల్సిన సామగ్రి అంతా ధనాన్ని ఖర్చు పెట్టి ప్రోగ్ చేసుకుంటారు అటువంటి సంఘమును ఫ్రెండ్స్ ని కలిగి ఉంటారు అటువంటి స్థానాలకే వెళ్తారు అటువంటి స్థానాల్లోనే మనకు దర్శనం ఇస్తారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఆ భావజాలం చేత నిర్ధారింపబడి ఉంటుంది కాబట్టి సో టేక్ కేర్ ఎటువంటి భావాన్ని నేను కలిగి ఉన్నావు దాని విషయంలో నువ్వు కేర్ఫుల్ ఉండాలి suppose suppose a person goes into like situation లో వెళ్ళిపోయాడు అనుకోండి వాడి జీవితం అంతా కూడా ఆ కల్ట్ అనే బౌండరీకి పరిమితం అయిపోయి వాడు జీవించేస్తూ ఉంటాడు ఇండాక్టినేట్ అయిపోయి జీవించేస్తూ ఉంటాడు ఓపెన్ మైండ్ కూడా పెట్టుకోడు మరి నువ్వేదో ఒక కట్టులో ఉన్నావు తప్పేం లేదు at least keep mind open mind open గా పెట్టుకుంటే నాలుగు వైపు నుంచి ఏదో తప్పు కిటికీలు తెరిచి పెట్టుకుంటే నాలుగు వైపు నుంచి గాలి వచ్చినట్టుగా మైండ్ ఓపెన్ గా ఉంటే నాలుగు వైపుల నుంచి నాలుగు అభిప్రాయాలు వస్తాయి వాటిలో యోగ్యమైనది విచారించి స్వీకరించవచ్చు అయోగ్యమైనది రిజెక్ట్ చేయొచ్చు no no he's not he's insecure he's not open for anything so ఏదో ఒక భావజావాన్ని పెట్టేసుకుని ఇండాక్టినేట్ అయిపోయి ఇదే సత్యము అని బతికేస్తూ ఉంటాడు అలా తెలివి తెలివితేటలు కాదు నేను సిల్క్ పురుగును చూశాను ఆ సిల్క్ పురుగు ఏం చేస్తుందంటే ఆ సిల్క్ని తన నోటి నుంచి రూపంగా తెచ్చి దాన్ని తన చుట్టూ నిర్మాణం చేసేసుకుని దాని లోపల ఉండిపోతుంది ఆ దాని లోపలే బతుకుతుంది దాని లోపలే చచ్చిపోతుంది అక్కడే బందీ అయిపోయి చచ్చిపోతుంది అలాగే మానవుడు కూడా ఏవో కొన్ని భావాలను మనసులో పెట్టుకుని ఈ భావాలే యథార్థ వాటి యొక్క మంచి చెడులను వాటి సత్యాసత్యాలను విచారణ చేయకుండా ఇవే పరమార్థము అని పెట్టేసుకుని తద్వారా తన జీవితానంతని కూడా ఆ భావజాలంతో కట్టేసుకుని ఇంకా సత్యం అనేది కాకుండా దాంట్లోనే ఇరుక్కుపోయి దాంట్లోనే మరణిస్తున్నాడు ఇది ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి సో మానవుడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలి ఈ has to come out of such mental boundaries so మనిషి ఏం చేస్తాడంటే ఏవో ఇన్స్టిట్యూషన్స్ కట్టుకుని వాటికి బందీ అయిపోతాడు ఇల్లు కట్టుకుని దానికి బందీ అయిపోతాడు ఒక వ్యవస్థ చేసుకుని దానికి బందీ అయిపోతాడు ఓ స్కూటర్ కొనుక్కుని దానికి సేవకుడు అయిపోతాడు ఓ కారు కొనుక్కుని దానికి సేవకుడు అయిపోతాడు ఓ ఇల్లు కట్టుకుని దానికి మళ్ళీ అయిపోతాడు అలా అనుకోవద్దు ఆ పేషెస్ సిల్క్ గురుగు చేసినట్టుగా చేయకూడదు ఎప్పటికీ కూడా from day to day you should grow మొట్టమొదటి భక్తే ఉందనుకోండి మొట్టమొదటి ఆత్మభక్తితో ప్రారంభిస్తారు ఆ తర్వాత అక్షాస్య భక్తి పెరగాలి ఆ తర్వాత జిజ్ఞాసు జ్ఞాని ఆ లెవెల్కి దాన్ని పెంచుకుంటూ పోవాలి దాన్ని ఎక్కడ ఉందో అక్కడే దాన్ని ఫిక్స్ చేసి పెట్టేయకూడదు growth should be this one should ఇప్పుడు ఏదైనా కొద్దిగా సంస్కృతం నేర్చుకున్నారనుకోండి ఏదో బిఏ రాశారు ఎవరో సంస్కృతి టీచర్ పోస్ట్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఆ పాఠం చెప్తున్నా జహా మేక జహా ఏదో పాఠం చెప్తూ ఉంటున్నాం ఇంకా అంటే అంతకు ఇంకా సంస్కృతం చదవదు మనం చదవాల్సిన సంస్కృతంతో మనం చదివేసిన ఇంకేం చదవక్కర్లేదు అనేటువంటి ఒక బౌండరీలో బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది సరిగ్గా అలా ఉండకూడదు వాళ్ళు కూడా ప్రతి వాడు కూడా తన యొక్క అవగాహనని మానసిక ఆలోచించే పద్ధతిని మనస్సుతో ఆలోచించే పద్ధతిని విస్తారం చేసుకోవాలి అని ఈ విధంగా మనం జగత్తులో ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించి మనము మన యొక్క అవగాహన తెలుసుకోవాలి అని అంటాడు ఆయన ఏం గురుభ్య ఏతేభ్య ఏషామే శిక్షితావతి సో దత్తాత్రేయుడికి కూడా నేను కొంత నేను దాన్ని సంక్షేపం చేసి చెప్పాను ఇరవై నలుగురు గురువులు ఉన్నారు అని అన్నారు నేను ఇరవై నాలుగు చెప్పినట్టు లేదు నాకు గుర్తు ఏవో కొనసాగి ఏమైనా చెప్పుకుంటాను స్వస్వాత్మోపశిక్షిత వృత్తిం శృణుమే మదత ప్రభో ఆయన అంటాడు ఓ మహారాజా ఎదు మహారాజా నేను కేవలం చుట్టూ ఉండేటువంటి పదార్థాలు ఉండే కాకుండా నన్ను నేను చూసుకుని కూడా కొన్ని సత్యాలను తెలుసుకున్నాను అని చెప్తాను నేను ఏమిటి దేహో గురు మమ ఈ దేహమే నాకు గురువు అదేమిటి దేహాన్ని కుదురుగా దాని నుంచి నువ్వేం అంటే విరక్తి వివేక హేతు రెండు అంశాలు నేర్చుకున్నాను దేహం నుండి ఒకటి వివేకము రెండు విరక్తి విభ్రత్స్మసత్వనిధనం తథాచ్యుదక్కం ఏమిటి వివేకం ఏమిటి నేర్చుకున్నావు దేహాన్ని నేను దర్శిస్తున్నాను నా చేత దర్శింపబడుతోంది ఇదం శబ్ద వాస్తవం ఇది ఇదం అంటే ఇది సంస్కృతంలో ఇదం తెలుగులో ఇది సో ఇది అనే శబ్దం చేతన దేహం నిర్దేశింపబడుతుంది శ్రీకృష్ణుడి గీతలో అర్జును ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని బోధిస్తాడు అదేంటంటే ఇదం శరీరం కౌంతుల్య క్షత్రం ఏ అర్జున ఈ శరీరము ఈ శరీరం అనే నువ్వు నిర్దేశించు నేను అనుకో నేను అనగలంటావు నేను అని నేను అనగలవా ఏది నువ్వు వేలు పెట్టి చూపిస్తున్నావో అది నేను చేత దర్శింపబడే అవుతుంది కానీ నేను ఎన్నడూ అవ్వదు వేలు పెట్టి చూపించింది నేనే అవుతుందండి వేలు పెట్టి వేలు వెనకాలు నీవాడిని నేను అవుతా కానీ వేలు చేత చూపబడి వాడిని నేనే అవుతాను సో ఇదం శరీరం కౌంతేయ ఇదంతా క్రాంతము అంటారు ఏదైతే ఇదంతా అంటే ఇది అనే లక్షణము ఆ లక్షణము చేత ఏదైతే ఆక్రాంతమైపోతుందో అది నేను ఎన్నడూ కాదు that is the basic truth ఇదో అది మరి నేనేమిటవుతాను ఇదంతా క్రాంతమైన దానిని తెలుసుకునే వాడిని అవుతాను ఇదము జ్ఞుణ్ అవుతాను జ్ఞ అంటే జానాతి జ్ఞ ఇదం తెలుసుకునే వాడు అవుతాను కానీ ఇదం ఎలా అవుతాను కాబట్టి దేహము దేహము సత్వ నిధనం అది నా యొక్క జ్ఞానశక్తిలో ప్రకాశిస్తూ నా చేత జ్ఞానస్వరూపుడనైనా అంటే తెలియే స్వరూపము కాగల నా చేత తెలియబడుతో ఇదం శుద్ధవాచ్యమై దృశ్యమై ఉన్నది కనుక ఇది అనాత్మ కాబట్టి దేహానికి సంబంధించినంత మటుకి వివేకము నేను క్షేత్రము కాదు నేను క్షేత్రజ్ఞుడము ఇదం శరీరం కౌంకేయ క్షేత్రమిత్యుధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు ఆ శరీరాన్ని తెలుసుకుంటూ ఎవరైతే ఉంటాడో అతి క్షేత్ర అతివాడు క్షేత్రజ్ఞుడు అనబడతాడు ఓ అర్జున నీవు క్షేత్రజ్ఞుడవు క్షేత్రానివి కావు ఇంత మాత్రం వివేకాన్ని కూడా నీవు కలిగి ఉండకపోతే ఎందుకు కనిపిస్తావా ఇప్పుడు గమనించండి అసలు శాస్త్రంలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది దేనియం దేని ఇది ప్రిఫరెన్స్ టు ఉచ్ దేని విషయంలో ఈ వివేకము నేను అది లేకపోతే నేను ఇది అనే వివేకం ఉంటుందో అట్టి సందర్భంలో మాత్రమే దాని ఎందు ఒక సంస్కారాన్ని ఆధానము చేయుట సంభవమగును ఇది బేసిక్ ట్రూత్ ఇప్పుడు వేలుంది వేలు తెగిందనుకోండి అయ్యో వేలు తెగిందే అని దానికి ఒక మందు వేసి కట్టు కడతారు అది ఎప్పుడు సంభవం అవుతుందో తెలిసిన ఇది వేలు ఇది ఇది చెడింది దీన్ని నేను బాగు చేయాలి అని ఆ వివేకం ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంది నేనే వేలైపోతే వేలుకి సంస్కారం ఇవ్వటం కూడా నేను వేలైపోకూడదు నేను వేరే వేరుగా నేనే మమేకం అయిపోయినప్పుడు ఆ వేరులో వచ్చినటువంటి దోషాన్ని నేను గుర్తించడం సంభవం కాదు ఆ గుర్తింపబడిన దోషానికి సంస్కారాన్ని కలిగించడం కూడా సంభవం కాదు ఎప్పుడు ఇప్పుడు శిశువు ఉందనుకోండి శిశువు తనకు తాను సంస్కారం చేసుకోలేదు అదే మనం చేసుకోగలం ఎందుకంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఆ వివేకము శిశువు నన్ను ఉండదు వీ హ్యావ్ ద డిస్టింక్షన్ ఇది వ్రేలు నా వ్రేలు అని అలాంటి పెట్టండి బట్ వ్రేలు అయితే అవును కదా వ్రేలు నేను కాదు కదా ఇది నేనైతే నేను దానికి సంస్కారం చేయటం కుదరదు ఇది నాకంటే విసి విలక్షణంగా నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నేను దానికి సంస్కారం చేయటం కుదురుతుంది the same principle you should apply to demand ఏంటి దగ్గర విషయం కాదు సో మనస్సు ఏమన్నా నా దగ్గరికి వచ్చి ఎవరు మహాత్మా నేను ధ్యానం చేసి మనస్సును ఏకాగ్రం చేయాలనుకుంటున్నాను అని మీరు అడిగారనుకోండి దాని అర్థం ఏంటి యూ వాంట్ టు డూ సంస్కార టు ది మైండ్ అంటే అర్థం ఏంటి you are standing apart from the mind then only it becomes possible otherwise how you are going to do సంస్కార from the mind it will not be possible it is not logical at all simply how you can do that if you are the mind so the fact is you are not the mind you are the witness of the mind ఈ వివేకము ఇది నేను దేహాన్ని చూసి నేర్చుకున్నాను ఓకే మరి ఇంకా ఏం నేర్చుకున్నావు విరక్తి నేర్చుకున్నాను దేహంలో నీకు విరక్తి ఏం కనపడింది అనేక అంశాలలో నాకు వైరాగ్యాన్ని దేహం నేర్పింది ఒకటి దేహము స్వతహాగా శుచి అయి దానికి అప్పుడప్పుడు అశుచి వస్తూ ఉంటుందా లేక స్వతహాగా అశుచి అయి అప్పుడప్పుడు శుచి వస్తూ ఉంటుందా అని పరిశీలిస్తే వాట్ ఈస్ ది ట్రూత్ అది స్వతహాగా అశుచి మనం శుచిని దానికి ఆధారం చేస్తే అది శుచి అవుతుంది మనం ఒకవేళ శుచి ఆధారం దాన్ని చేయలేదనుకోండి అది అశుచిగా మిగిలి ఉంటుంది దేహము ఆ శుచి విధానము దాని కాబట్టి దాన్ని ఏం చేయాలి దాన్ని అలా అశుచిగానే వదిలేయండి అదే కాదు దానికి శుచిని ఆధారం చెయ్యి ఎంతటి శుచిని ఆధారం చేయాలి దాన్ని మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా ఉంది ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి దేహం ఆరోగ్యంగా ఉంటే మనస్సు హెల్దీగా ఉంటుంది హెల్దీ మైండ్ హెల్దీ బాడీ దానివల్ల ఏం ఉద్ధరిస్తాము మనస్సు హెల్దీగా ఉంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుని జీవన్ముక్తులవుతాము మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాము సో చూడండి ఇక్కడ వైరాగ్యం అంటే దాన్ని దేహాన్ని నిందిస్తూ కూర్చోవడం కాదు దేహం చెడ్డది ఇది శుచి అని దాని ఊరికి చీమట్లు పెడుతూ కూర్చుంటే దానివల్ల అది ద్వేషం ఏర్పడుతుంది దేహం మీద ద్వేషం ఏర్పడుతుంది అది కాదు వైరాగ్యం ఇంకా అక్కడి నుంచి సూచన తీసుకుని నా దేహాన్ని నేను పూర్తి చేసుకుంటాను అది కాదు వైరాగ్యం అంటే దేహము యొక్క స్వరూపాన్ని దేహమునకు నాకు ఉండే వివేకాన్ని యథార్థంగా తెలుసుకుని దేహానికి ఇవ్వాల్సిన మర్యాదని దానికి చూపవలసిన ప్రేమను దానికి చూపి మనం సంరక్షించుకోవాలి నేను మీకు చిన్న దృష్టాంతం చెప్తా ఒక ఆయన ఒక కారు కొనుక్కున్నాడు గ్యారేజ్ గ్యారేజ్ లో గరాజ్ లో పెట్టుకున్నాడు గ్యారేజ్ ఎక్కడంటే ఇంకో గరాజ్ వస్తుంది సో గరాజ్ లో పెట్టుకున్నాడు గరాజ్ లో పెట్టుకుని పొద్దున్నే దాన్ని బయటికి తీసి టైర్లన్నింటినీ కూడా వాటర్ పైప్ తో కొట్టేసి క్లీన్ చేసేసి దీనిగానే ఉన్నా అయినా ఇంకోసారి శుభ్రంగా పైన డోమ్ అంతా క్లీన్ చేసేసి ఇంజిన్ ఒకసారి ఆన్ చేసి పర్ఫెక్ట్ గా ఆన్ అవుతుంది క్లోజ్ చేసి మళ్ళీ గరాజ్ లో పెట్టేస్తాను మళ్ళీ మొన్న పొద్దున లేచి దాన్ని బయటికి తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి గరాజ్ లో పెట్టేస్తున్నాం దాని ఉపయోగం అంతకంటే కొనుక్కోవడం మానేస్తే సో అలా ఉండకూడదు మరి ఏం చేయాలి దాన్ని మెయింటైన్ చేసుకోవాలా అక్కర్లేదా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి క్లీన్ చేయాలా అక్కర్లేదా to the extent necessary and possible clean చేయాలి టు ది టైర్లు అద్దాలా ఉండాలి అక్కర్లేదు టైర్లు మట్టు నా పర్లేదు చాసిస్ అడుగున మట్టు నా పర్లేదు కూర్చుని సీట్లు క్లీన్ గా ఉండాలి కాళ్ళ దగ్గర క్లీన్ గా ఉండాలి you know that wherever it has to be clean it has to be clean మట్టుండి చోట మట్టి పడుతుంది అయ్యో టైర్ మట్టి అయిపోయింది అని దుఃఖించారు అనుకోండి మీరు ఇంకా దాన్ని ఏం వినియోగిస్తారు ఈ దేహం విషయంలో కూడా ఇది కారు వంటిది శరీరం రసమైనట్టు ఇది ఒక కారు కారును మెయింటైన్ చేయాలి వాడుకోవాలి దేహాన్ని మెయింటైన్ చేయాలి సద్వినియోగం చేసుకోవాలి సో వివేకము వైరాగ్యము ఈ రెండు కూడా నేను దేహాన్ని చూసి నేర్చుకున్నాను అంచేతనే ఎప్పుడైతే దేహం విషయంలో నేను ఈ విధమైన వివేక వైరాగ్యాలను కలిగి ఉన్నాను ఆయన అంటాడు విచరామ్య సంగ అసంగుడనై తిరుగుతూ ఉంటాను తిరుగుతూ ఉంటాను అంటే దేహాన్ని చక్కగా వాడుకుంటున్నాను అట్ ది సేమ్ టైం అసంగ ఇది నేను మరియు ఇది నాది అనే రెండు దురభిప్రాయములకు అతీతుడనై ముందు ఇది నేను అనే అభిప్రాయం నుంచి బయటపడాలి ముందు ఇది నాది అన్నదాన్ని అటాక్ చేయకూడదు లెట్ ఇట్ బి సో ఇది నాది లెట్ ఇట్ బి ఇది నేను తప్పు సాక్షి రూపంగా దేహాన్ని దర్శించడం ఆ తర్వాత అది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏమిటంటే ఈ దేహానికి ఎదురుకుండగా నిలబడి ఉన్న దేహానికి తేడా ఏమిటి నా చేతనం చేతనుడనైన నా చేతనం ఈ దేహము ఏ విధంగా దర్శింపబడుతుందో ఎదుర్కొన్నా ఉన్న దేహము అదే విధంగా దర్శింపబడుతుంది ఇది పాంచ భౌతికమే అది పాంచభౌతికమే ఇది నేను నాది అని వేర్పడం చేస్తాను నాది చేస్తాం నేను అనేది మిథ్యాతత్వం అయితే ఇక నాది ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఏమిటనమాట నేను చేతనుడను ఆ చైతన్యంలో దేహము భాషించినట్లే ఆ దేహము కూడా భాషిస్తోంది అని దర్శిస్తుంది దీన్నే సర్వాత్మభావం అంటారు the next stage but first stage is ఇది నేను కాదు ఇది నాది అట్ ది బెస్ట్ ఇది నాది నేను దీనికి చైతన్యాన్ని ప్రాణశక్తిని అనుగ్రహిస్తూ తెలివినై జ్ఞానస్వరూపుడనై నిలిచి ఉన్న సాక్షిని బ్రహ్మాస్మి తర్వాత చూద్దాం అహం బ్రహ్మాస్మి will come later that will happen on its own it won't happen ఆ base on your effort it will happen on its own your effort has a relevance only up to this point దేహమునందు సాక్షి భావాన్ని కలిగి ఉంది ఇదే అసంగత సో నేను అసంగుడనై విహరిస్తూ ఉన్నాను లబ్ధ్వా సుదుర్లభమిదం బహు సంభవాంతే మానుష్యమర్థదమనిత్యమతీహీర పైగా ఈ దేహం విషయంలో నేను ఇంకొక అద్భుతమైన సత్యాన్ని పొందుతున్నాను అదేమంటే మనుష్య దేహము పంచభౌతికమే నాకు లభించినది ఒక పశుదేహము అదే పంచభూతాల నుంచి నిర్మాణమైనది don't think it total different కొంతమంది అంటారు మనం పుట్టుకోక నామాలు కలిసి అంటూ ఉంటారు that that has no relevance that has no meaning has no life శాస్త్రం ఎందుకంటే ఈ దేహము ఏ విధంగా పంచభౌతికమో మరి యొక్క దేహము అది మరి యొక్క మానవ దేహం కానీ పశుదేహం కానీ క్రిమి కీటకాది దేహం కానీ అది కూడా పాంచభౌతికమే అయితే ఈ దేహానికి ఆ దేహాల కంటే ఒక విశేషము కాదు అది ఎలాగంటే ఈ దేహము యొక్క ఒక విశిష్టమైన లక్షణం ఏమంటే దీని ఎందు బుద్ధి యొక్క వికాసము పూర్ణముగా ఉన్నది ఎంతటి ఉన్నది అంటే మానవుడు ఆ బుద్ధి చేతను తన యొక్క మూలతత్వమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని తెలుసుకొని దాని ఎందు ప్రతిష్ఠితుడై జీవన్ముక్తుడయ్యే అంతటి అద్భుతమైన బుద్ధి వికాసము ఈ దేహానికి ఉంది అది ఓ దేహానికి లేదు కాబట్టి ఈ దేహంలో ఉండే ఆ గ్రేట్నెస్ ని మాష్యమర్థదం అర్థదం పురుషార్థాన్ని సాధించి పెట్టే ఒక గొప్ప లక్షణం దీంట్లో ఉంది అనిత్యమపి ఇది అనిత్యమే దాంట్లో సందేహం లేదు అనిత్యమే అయినా పురుషార్థ సాధనం అయిపోతుంది సో అటువంటి ఒక గొప్పతనం దీంట్లో ఉన్నది కనుక నేను ఏం చేస్తానంటే ఈ దేహాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను ఐ యూజ్ ఇట్ అప్రాపరియేట్లీ వైరాగ్యం పేరిట దానికి హాని కలిగిస్తాం దానికి రోగాలు రోజులు రానివ్వడం క్లీన్గా మెయింటైన్ చేస్తాం and then I use it appropriately ఈ దేహమే కాదు దేహేంద్రియ మనస్సంఘాతము దేహము ఇంద్రియములు మనస్సు వీటన్నింటినీ వినియోగించి నా స్వరూపాన్ని తెలుసుకుని సో నిశ్రేయసాయ విషయ కను సర్వత నేను మోక్ష పురుషార్థం కోసం వినియోగించుకుంటాను ఇంతటి సమాచారము నేను దేహమును పరిశీలించి సంపాదించుకున్నాను అని అంటాను ఏవం సంజాత వైరాగ్య ఈ విధంగా నా దేహాన్ని నేను దర్శించి లోకం యొక్క కొన్ని స్వరూప స్థితిగతులను కూడా తెలుసుకుని నేను వైరాగ్యం కలవాలని కేవలం ఒక వైరాగ్యం ఒకటి కాదు కొంతమంది అంటారు మాకు వైరాగ్యం వచ్చేసిందండి మేము ఇంకేమో ముఖ్యమంత్రి తపస్సు చేసుకుంటాము చాలదు సంజ్ఞాన విజ్ఞానాలోక ఆత్మని నేనేం చేస్తూ ఉంటానంటే ఆ బుద్ధిని అలా పరిశీలిస్తూ ఉంటాం బుద్ధి పరిశీలనము దాంట్లో రహస్యం నేను చెప్తాను గమనించండి మనస్సు చాలా ఆందోళనగా ఉందనుకోండి ఒకసారి అయ్యో ఆందోళనగా ఉన్న ఆందోళనగా ఉంది మరింత ఆందోళన చేస్తుంది అని కంగారు ఉంటుంటే నథింగ్ విల్ హ్యాపన్ ఒక్కసారి యాజ్ ఇట్ వర్ ఈ స్టెప్ ఆ మైండ్కి పక్కకు వచ్చేసింది as it were it in mind it sir వచ్చేసి ఆ మనస్సుని పరిశీలించాలి it just notice that mind వెంటనే దాని ఆందోళన తగ్గిపోతుంది ఇది ప్రాక్టీస్ చేసి చూడండి మీరు you will agree me correct స్వామికి మీరు చెప్పి మీరు మనసులో కోపం వచ్చేసింది అనుకోండి అని ఈ మనసు కోపం వచ్చిందే అని పరిశీలించండి కోపం పోతుంది అసూయ కలిగింది అనుకోండి ఎలర్ట్ ఎలర్ట్నెస్ ఉండాలి అసూయ కలిగిన వెంటనే ఎవరి మీద అసూయ కలిగిందో అని తిట్టుకుంటూ కూర్చుంటే ఇంకా దాన్ని ఎలర్ట్నెస్ అని అంటారు దాన్ని అసూయ అనే భావం వెంట మీరు పరిగెత్తుకు వెళ్ళారు అని అంటారు మరి ఎలర్ట్నెస్ అంటే అదే ఈ మనసులో అసూయ వచ్చిందే అసూయ అనే గుణాన్ని గుర్తుపెట్టి దీనికి అసూయ ఎందుకు వచ్చిందబ్బా ఎందుకు అసూయ రావాల్సిన అవసరం ఏమిటి అని మీరు అనిపించింది అనుకోండి అంతే బస్ ఇలాగలా అప్పుడు మీరు ఆ అసూయని పరిశీలించండి అసూయాక్రాంతమైన మనస్సును పరిశీలించండి అసూయ పోతుంది పోకపోయినా పర్వాలేదండి తగ్గిపోతుంది తగ్గిపోతే కాదండి పోనక్కర్లేదు కొంచెం తక్కువ అయిపోతే బస్ ఈ ఫోన్ బాధ సో మనసు చాలా అలకలంగా ఉందనుకోండి examine the mind notice the mind like witness వెంటనే దాని యొక్క స్పీడ్ వేగము ఆ హైపర్ యాక్టివిటీ తగ్గిపోతుంది అది మనస్సు యొక్క స్వభావం సో ఇది నేను ఎందుకు చెప్పానంటే విజ్ఞానాలోక ఆత్మని అంటారు దీన్ని ఈ ప్రాసెస్ ని మీరు you have to take it further తప్పకుండా ఆత్మ విచార మార్గం ఆ తర్వాత మీరేం చేయాల్సి ఉంటుంది అహమస్మి అంటే ఆ అహం ఐ అయాం అనే దాని చుట్టూ ఒక పెద్ద భావజాలాన్ని దానికి సంబంధం లేని భావజాలాన్ని మీరు దాని మీరు వేసి పెట్టారు అయాం ఏ ఫాదర్ దాంట్లో ఏ ఫాదర్ తప్పు అయాం తప్పు ఎందుకంటే నేను అమ్మగారి ముందు ఆయన ఫాదర్ అని అనగలవా లేదు కదా అదే అలాగండి మాకు అయితే తెలుసుకోండి ఆయాం స్థానం ఆ ఏ స్థానం తప్పు అయాం తప్పు ఎందుకంటే భర్త ముందు నిలబడి లేకపోతే భార్య ముందు నిలబడి ఆయాం వేస్తాను అని అనగలవా ఓ దాన్నే మహాభాగ్యం ఉండే ఆయన husband no again your mistake అంటే a husband is mistake I'm మరి అయితే ఏం పెట్టమంటారని ఆయన పట్టణ ఏం పెట్టినా తప్పే అవుతుంది నువ్వు ఆలోచించుకో మరి అయితే ఏం పెట్టమంటారు ఏమి పెట్టద్దు మరి అయితే ఏం చేయమంటారు అయామ్ అహమస్మి సదా దీన్ని విజ్ఞానాలోక ఆత్మ ఇన్ని ఆత్మ విచార మార్గం ఎప్పుడైతే మీరు ఆ అహం ప్రత్యయాన్ని ఆ విధంగా దర్శిస్తారో మీరు మీరు నేను ముందే చెప్పేసాను ట్రిక్ దేనిని దర్శిస్తే అది బలహీన సడలిపోతుంది అసూయను దర్శిస్తే అసూయ సడలిపోయే కోపాన్ని దర్శిస్తే కోపం సడలిపోయే అహంను దర్శిస్తే అహం సడలిపోతుంది అహమ్మ అనే పిల్ల తరంగము ఆ థాట్ ఆ సంకల్పము సడలిపోతుంది ఆ సంకల్పం కూడా సడలిపోతే ఇంకేం మిగులుతుంది జ్ఞానము ఆత్మ చైతన్యము అది బ్రహ్మ మరి ఆ సంగతి ఆ సంగతి నేను ఆయన చెప్పలేదు ఆ బ్రహ్మత్వం దీని తర్వాత అవగాహన అవగాహనకు వస్తుంది అప్పుడు స్వీకో ఇది దీని పేరు ఆత్మ విచార మార్గం అంటారు దీని భగవాన్ మహర్షి పర్యటన మహాత్ములందరూ కూడా భాగవతం వ్యాసుడు శంకరుడు అందరూ దీన్ని బాగా అధ్యాత్మ యోగాన్ని హైలైట్ చేసి వాళ్ళు దీన్ని చెప్తారు దీన్ని చెప్తూ ఉంటారు నేను ఆ ఆత్మ విచార మార్గంలో ఉన్నవాడని ఈ భూమిని విచరామి మహీపే మహీమేతా నేను భూమిని కూడా సంచారం చేస్తూ ఉంటాను ఎలాగో తెలుసునా అనహం కృతి ఎందుకంటే అహం ప్రత్యయం సడలిపోయిందన్నాం కదండి కాబట్టి అహమస్మి అహం గచ్చామి I am this I am అనేటువంటి you can never be disturb I am can never be disturb I can only be the witness of disturb can never be disturb so అనహం కృతి నేనే చేస్తున్నాను నేనే కర్తను భోక్తను అనేటువంటి యజ్ఞానం లేకుండా ముక్త సంగహ అసంగుడనై శుద్ధ ఆత్మస్వరూపుడనై నేను సంచరిస్తూ ఉంటాను అని తాను నేర్చుకున్న గుణపాఠాన్ని ఇంక చెప్పాడు నేనేదో మనగాడని చెప్పడం కోసం చెప్పలేదు తాను ఏదో ఒక నేర్చుకుంటాడని మంచి జిజ్ఞాసు కనుక శ్రీ భగవాన్ వాచ ఇచ్చుత్వాసయదు విప్ర సమామంత్రీరజీ వందితో రాజ్ఞాయ ప్రీతో యథాగతం ఇంత మాత్రం బోధన చేసినటువంటి వాడు ఆ యదు మహారాజు దగ్గర సెలవు తీసుకుని ఆయన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించి సెలవు తీసుకుని ఆ మహారాజు ఎంతో ప్రేమతో ఆయనకి సాష్టాన్ని చేసి ఏదైనా ప్రార్థుడనయ్యాను నేను గమనించాను అని ప్రార్థిస్తాడు చేసి ఆయన వెళ్ళిపోతాడు మహారాజు కూర్చోబెట్టి మాత్రం కూర్చుంటాడు ఆయన ఏదో పర్పస్ కోసం వచ్చాడు ఆ పర్పస్ ఏంటంటే ఈ మూవ్స్ ఫార్వర్డ్ అవధూతవతి శృత్వ పూర్వేషాన్న సపూర్వజ సర్వసంగ నిర్ముక్త సమచిత్తో బభూవ నా ఇంట్లో రెండు బండిల్స్ ఉన్నాయి పుస్తకాలు బండిల్స్ అవి కలిపి తీసుకొచ్చి మరి ఒక కార్యక్రమం గుర్తుంది అక్కడ వచ్చి సో ఈ విధంగా ఆ అవధూత దత్తాత్రేయ మహర్షి యొక్క వాక్కులను విన్నారు మా పూర్వజుడు మా కుల పెద్ద ఎవరంటే యదు మహారాజు విని ఆయన కూడా సమచిత్తుడై ఏ విధమైన సంఘము లేకుండా సర్వసంగ నిర్ముక్త సమచిత్త ఆ విధంగా ఒక జ్ఞానాన్ని తన రాజ్య కార్యములను చక్కగా ప్రేమగా నిర్వర్తిస్తూ నిర్వర్తించుకుంటూ రాజశ్రీగా పరిపాలన చేసి తాను జీవితంలో కృతార్థుడయి మా వంశానికంతటి మూలపురుషుడై మా వంశము యాదవ వంశము అని చెప్పబడటానికి ఆయన అంతటి పవిత్రుడైపోయినాడు ఈ అవధూత ఉపదేశము వలన అని శ్రీకృష్ణుడు చెప్పి అదిగో ఆ ఉపదేశాన్ని నీవు కూడా స్వీకరించవలసినది అని అంటాడు ఓకే మనం సెవెన్ థర్టీ దాకా కొనసాగించవచ్చు నా ప్రాబ్లంగా ఓకే అయితే ఇంకా ఉన్న కార్యక్రమం ఏంటంటే ఈ బోధ అన్నది అధ్యాత్మ విద్య అన్నది చాలా విస్తారమైన గ్రంథం అని నేను మీకు మనం చేసిన ఏకాదశ స్కంధం అంతా కూడా ఆత్మవిచారము ఉపదేశము శ్రీకృష్ణ ఉద్భవం చేసినటువంటి ఉపదేశము దానికి ఉద్భవ గీత అంటే దాంట్లో అంతర్భాగంగా అనేక గీతలు భిక్షు గీత అగ్ర గీత ఇష్టంగా ఉన్నాయి సో అదేం ఇంకా కథాభాగం దగ్గరికి వస్తే ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు దేహమును త్యాగం ఈ ధ్యానం అనేది దానికి ముందు యాదవ వంశ వినాశనం ఆ తర్వాత పరీక్ష మహారాజు యొక్క ముక్తి ఆ తర్వాత భాగవత మహా నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలతో ఇంకా నాలుగు అంశాలు ఎక్కడైతే ఇంకా తర్వాత ఏం మాట్లాడలేకపోతున్నాను అయిపోతున్నాను కొంచెం ప్లాన్ చేస్తున్నా ఉన్న టైంకి తగ్గట్టుగా so before I go to the story part ఇంకొక ఆస్పెక్ట్ ఒకటి కూడా ఆ ఉద్యోగ గీతలో భాగంగా టేకప్ చేసి ఆ తర్వాత స్టోరీకి వెళ్ళిపోతాను ప్రాయశ పుండరీకాక్షయుజంతో యోగినో మన విషన్ విషీదం చ సమాధానాత్ మనోనిగ్రహ కర్షితా ఉద్యోగుడు అంటాడు హే మహాత్మ నువ్వు చెప్పేసే బాగానే ఉంది ఆత్మవిచార మార్గం ఉన్నావు మనోజయం ఉన్నావు సమాధానం ఉన్నావు పెద్ద పెద్ద పదాలు వినడానికి బాగానే ఉంటాయి కానీ జనుల యొక్క అనుభవం కొంచెం భిన్నంగా ఉంటుంది పునరి కక్ష ప్రాయశ తరచుగా ఎలా ఉంటుందంటే సాధకుడు మనస్సుని సమాధానం చేసేసి ఏకాగ్రం చేసేద్దామని మనస్సును జయిద్దామని ప్రయత్నిస్తాడు that becomes a torturing of mind మనోనిగ్రహ కలుషిత పెద్ద టార్చర్ అయిపోతూ ఉంటుంది తర్వాత విషీదంతి అయ్యో మేము మనస్సును నిగ్రహం చేయలేకపోతున్నామే అనే విషాదము దుఃఖం కూడా మిగులుతూ